హరే కృష్ణ హరే కృష్ణ మనము నిన్న గరుడ గురించి తెలుసుకున్నాము ఈరోజు వచ్చి దాని తర్వాత పాయింట్ ఈరోజు తెలుసుకుందాము ఆ బాలిక రామాంచుల వారితోటి ఇంక ముందు ఏం చెప్పింది అని చెప్పేసి ఈరోజు తెలుసుకుందాం తమిళ్లో ఉన్నాయి ఇళైపు విడాయ్ தீர்த்தேனோ நம்பாடுவான் போலே இழைப்பு விடாய் తీర్తేనో నమ్పాడవన్ పోలే అని చెప్పేసి పాయింట్ అంటే ఆకలి దాహం ఆకలి దాహం నుంచి విముక్తుడిగా చేసిన నంపాడ్వన్ లాగా అని చెప్పేసి ఆకలి దాహం నుంచి విముక్తి చేసినానా లాగా అని చెప్పేసి ఇప్పుడుండే పాయింట్ నంపాడ్వాన్ గురించి పాయింట్ ఇదే సో సౌత్లో అయితే తమిళనాడులో అయితే ఎక్కువ మంది శ్రీ వైష్ణుడు తెలిసిన ఫాస్ట్ టైమ్స్ ఇదే చాలా చోట ఈ విషయము అన్ని గుడిలో ఆ సందర్భంలో కైశిక ఏకాదశి అని చెప్పేసి ఒక ఏకాదశి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి దాన్ని ఇక్కడ దక్షిణ భారతంలో పర్టికులర్గా శ్రీ సంప్రదాయం వాళ్ళు శ్రీ సంప్రదాయం వాళ్ళు దాన్ని కైశిక ఏకాదశి అంటారు గురువాయూర్ ఏకాదశి అని చెప్పేసి అదే ఏకాదశి కూడా ఇంకొక పేరు గురువాయూర్లో కేరళ సైడ్ గురువాయూర్ ఏకాదశి అని చెప్పేసి చాలా అది కూడా ప్రఖ్యాతంగా ఉంది అక్కడ సో ఆ ఏకాదశి ఒక జరిగిన ఒక లీల అది ఇప్పుడు కూడా అక్కడ ఏం జరిగిందో అది ఆ గుడిలో కూడా కైసిక ఏకాదశి ఆ డ్రామా గురించి కైసిక ఏకాదశి అని చెప్పేసి డ్రామా అంత ఉంటాయి ఇప్పుడు కూడా ఆ గుడిలో భక్తులందరూ కలిసి ఆ జరిగిన లీలల్ని డ్రామాలాగంతా చూపిస్తారు మనం అది కూడా మనము యూట్యూబ్లో అంతా చూడొచ్చు అనమాట కైసిక ఏకాదశి ఆ తిరుక్కురుంగుడి అనే చోట జరిగిన ఒక డ్రామం సో అక్కడ ఏం జరిగింది ఈ నంపాడు అని ఎట్లా ఆకలి దాహాన్ని ఎట్లా తీర్చేసినాడు పెంపుళ్ళు ఆయన ఒక రికగ్నైజ్ చేయాలంటే అక్కడ ఏమేమి ఉండింది ఆయన దగ్గర రీజన్స్ ఇదంతా మనము తెలుసుకుందాం ఈరోజు సో మనము ఈ తిరుక్కురుంగుడి అనే ఒక టెంపుల్ ఈ తిరుక్కురుంగుడి అనే ఈ దేవాలయము తిరునల్వేలి అనే ఒక ఊరు ఉంటుంది తమిళనాడులో తిరునల్వేలి నుంచి కన్యాకుమారికి పోయే దారి హైవే హైవేలో ఉంటుంది కొద్దిగా లోపల వెళ్ళాలంతే అక్కడ మనం చూడొచ్చు తిరుక్కురుంగుడి అని చెప్పేసి ఒక పెద్ద గుడి ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు స్వామి నిజంగా నంబి అనే పేరు పరిపూర్ణ నంబి అని చెప్పేసి సుందర పరిపూర్ణ నంబి అని చెప్పేసి స్వామిది పేరు నిజంగా చెప్తేనే సుందరంగా పరిపూర్ణంగా ఉంటాడు భగవంతుడు నిజంగా ఒక విశ్వ లాగా ఉంటాడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు ఇప్పుడైతే కొద్దిగా ఎదురును ఎదురుగా చూడలేము చాలా దగ్గర నుంచి చూడలేము భగవంతుని ఇప్పుడుండే ఒక రూల్స్ ప్రకారం కొద్దిగా దూరం నుంచి చూస్తాము కానీ ఒకప్పుడైతే చాలా దగ్గర నుంచి మనకు అర్చకులు మనకు చూపించేవాళ్ళు అంటే భారతి చేసినప్పుడు దీపం ద్వారా మనకు ఆ భగవంతుని ఒక అందమైన ఎర్రటి లిప్స్ ఆ బ్యూటిఫుల్ బ్లాక్ వైట్ కలిగిన కళ్ళు చెప్పే చిక్స్ <laughs> భగవంతుని సుందరమైన కపోలము ఎంత అందంగా ఉంటాడు అంటే అంత అందంగా ఉంటాడు ఎటువంటి ఒక రాయలాంటి హృదయం కూడా ఆ భగవంతుని ఆ సౌందర్యం చూసేసి ఇదైపోతుంది మెల్ట్ అయిపోతుంది హార్ట్ అట్లా అట్లా చాలా అందంగా ఉంటాడు భగవంతుడు అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఆ డీటీ కానీ రాంగ రాంగ రూల్స్ రెగ్యులేషన్స్ పెంచుతూ ఉండడం వల్ల కొద్దిగా మనకు బాధ కలుగుతుంది కానీ కొద్దిగా డిఫరెంట్గా ఇప్పుడు అయితే ఇంతకు ముందు అయితే చాలా దగ్గర నుంచి చూసేవాళ్ళు మేము అదొక టెన్ ఇయర్స్ బ్యాక్ అంతా ఇప్పుడైతే వాళ్ళు ఆరతి కొద్దిగా ఇచ్చినప్పుడు అర్చకులు ఆరతి చూపించినప్పుడే మనం చూడాల్సి వస్తుంది ఏదో కొద్దిగా కనిపిస్తుంది ఒక రెండు మూడు సార్లు చూస్తే తప్ప మనకు ఆ బ్యూటీ మనం రియలైజ్ చేయలేము అంత చాలా సుందరంగా ఉంటాడు సుందర పరిపూర్ణ నంబి అని చెప్పేసి దేవుడు నంబి అంటారు అక్కడ ఐదు నంబి నంబి అంటే పరిపూర్ణం అని చెప్పేసి పంచ నంబి అంటారు పంచ నంబి అంటే ఐదు మంది ఉంటారు అక్కడ మల్లెమేల నంబి అని చెప్పేసి ఉంటాడు ఈయన వచ్చేసి నిండ్ర నంబి నేను ఏదైతే ఏ గుడి ఏ దేవుడి గురించి చెప్తున్నానో ఆయన పేరు వచ్చి నిండ్ర నంబి ఆ గుడి లోపలే పక్కన కొద్దిగా పోతే కెడంద నంబి ఉంటాడు అమర్ంద నంబి కూర్చున్న స్వామి ఉంటాడు ఇరుంద నంబి అంటాము అమర్ంద నంబి కూర్చున్న ఆయన ఉంటాడు తర్వాత అక్కడ పైన వచ్చేసి ఒక మంచి చిన్న ఒక క్షీర క్షీర నది అంటాము చిన్న ఒక రివర్ లాగా ఉంటుంది అక్కడ ఆయన మనము చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది కూడా మలెమెల నంబి చాలా కొండకెక్కాల కొండకెక్కితే ఒక నలభై నిమిషాలు ఒక గంట పడతాయి నా పైకి పోవడానికి జీపులు పోయే ఎక్స్పీరియన్స్ అయితే <laughs> చాలా కష్టంగా ఉంటాయి మర్చిపోలేము వెయ్యి రూపాయలు ఇచ్చేసి ఆ ప్రాణాన్ని పట్టుకుని పోవాలా జీపులు పోతే ఆడ బా జీప్ డ్రైవర్లు ఆ పెద్ద పెద్ద బండరాయిని ఎక్కిస్తారు దానిపైన టైర్లు ఎక్కుతాయి ఆ వెనకాల వచ్చే మన ముందు పోయే బండిని చూస్తే మనకు భయం వస్తుంది మనం కూర్చొని జీప్ చూస్తేనే మనకు కిందకి వెళ్తామా పైకి వెళ్తామా లేదని మనకు అనిపిస్తాయి చాలా భయం పుట్టిస్తాయి ఆ మల్లెమెల్లె నమ్మి నడుచుకొని పోవడం చాలా అనుకూలంగా ఉంటుంది కొద్దిగా తపస్సే కానీ ఒక నలభై ఐదు యాభై నిమిషాలు నడుచు నడుచుకున్న పని పర్లేదు కానీ జీప్ ఎక్కడం అనేది కొద్దిగా ప్రమాదం లాగా ఏం కాదు కానీ కొద్దిగా భయం వచ్చేసేది ఒకసారి పోయిన వాళ్ళకైతే అర్థమవుతుంది చెప్తే ఎంత కష్టం ఉందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ నమ్మి జీపులు పోవడం నడుచుకోవడం పోవడం చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా అంత పొల్యూట్ కాలేదు ఏరియా కలుషితం కాకుండా ఇంత ఇంకా చక్కగా ఉంది మలెమెలే నంబి చాలా బాగుంటుంది ఒక టవల్ అంతా కొన్ని కోతిలు ఉంటాయి టవల్ అంతా పట్టుకొని పోతే మంచి స్నానం అంతా చేసుకునేసి అక్కడ స్వామిని దర్శనం చేసుకునేసి రావడం బాగుంటుంది మార్నింగ్ వెళ్ళాలా కొద్దిగా త్వరగా వెళ్ళాలా ఎందుకంటే మధ్యాహ్నం మూడు గంటల లోపల అక్కడ పైన గుడి క్లోజ్ చేస్తారు మలమేలి నంబి మూడు గంటల లోపల క్లోజ్ చేస్తారు తర్వాత తిరుపాల్ తిరుపాల్ కడల్ క్షీర క్షీర సా క్షీరసాగరం అనే ఇంకొక నంబి ఉంటాడు ఆయన కూడా ఈ పరిపూర్ణ నంబిది గుడి పక్కన ఉంటాడు కొద్ది దూరంలో కనిపిస్తాయి అండ్ ఆ విధంగా ఒక ఐదు నంబిలు అక్కడ మెయిన్గా మనం దర్శనం చేసుకునేది నిండ్ర నంబి నిలబడి ఉండే స్వామి తర్వాత ఇరుంద నంబి తర్వాత కెడంద నంబి వీళ్ళు ముగ్గురు ఒకే గుడి లోపల ఉంటారు అక్షరంగా ఆ గుడి లోపల ఒక శివ శివుంది ఒక గుడి కూడా ఉన్నాయి చిన్నది కొన్ని చోట్ల ఉంటాయి ఉత్తమర్ కోయిల్ అక్కడ శివుడు బ్రహ్మదేవుడు అంత ఉంటారు తర్వాత చిదంబరం అనే దివ్య శివ శివగుడి ఉంటాయి గోవిందరాజు ఉంటాడు శివుడు ఉంటాడు మిగిలిన దేశాలు అయితే ఎక్కువ మనము ఇది చూడలేము అట్లా చాలా స్పెషల్ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ టెంపుల్ చాలా ఎక్స్పెషల్లీ చాలా బ్యూటిఫుల్ డేటీ శ్రీదేవి భూదేవి కూడా చాలా అందంగా ఉంటారు తామర పూలు లాంటి ఒక రంగు కలర్ కలర్గా ఉంటారు మిగిలిన టెంపుల్స్ లా కాదు అమ్మవారు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు అక్కడ మలె మీద నమ్మిన నిండ్ర నిండ్ర నంబిద స్వామిదే సంగాతులు చాలా మంచిగా ఉంటారు వాళ్ళు కూడా ఆయన భార్య అమ్మవారు చాలా బాగుంటారు చాలా మెర్సిఫుల్ డేటీ చాలా స్పెషల్ డేటీ చాలా విగ్రహము ఎంతోమందితోటి మాట్లాడిన విగ్రహం అది తిరుకురంగుడి ఆ పరిపూర్ణ నంబి అంతేకాకుండా ఆ గుడిలు మనము చూడలేసిన ఇంకొక విషయం ఏమంటే మెయిన్గా మనము చూడలేసింది అక్కడ ధ్వజస్తంభం వచ్చేసి కొద్దిగా జరిగి ఉంటుంది స్వామికి కరెక్ట్గా ఎదురుగా లేకుండా కొద్దిగా సైడ్కు ఉంటాయి అది మెయిన్గా మనము చూడాలా చాలా స్పెషల్గా ఉంటాయి ఆ తిరుకురంగుడిలో సో నేను ఈ నంపాడ్ వన్ స్టోరీ వచ్చేసి వేరే ఒక కైసిక ఏకాదశి అని ఒక విషయం చెప్పినప్పుడు కొద్దిగా డీటెయిల్గా చెప్పినాము కానీ ఇప్పుడు ఈ పెంపుళ రహస్య కోసం కొద్దిగా మెయిన్ మెయిన్గా పాయింట్స్ మాత్రం చెప్పుకొని పోతాము సో తర్వాత అక్కడ ఆశ్చర్యమైన కొన్ని విషయాలు అక్కడ ఆ దేవుడు చేసిన లీలలు కూడా కొద్దిగా తెలుసుకోదాం తర్వాత మనం మెయిన్ టాపిక్స్కి మనం వెళ్ళిపోతాము సో తిరుకురుంగుడి దేవుడు రామాంజులు వచ్చినప్పుడు ఒకసారి చాలా ఆశ్చర్యపోతాడు అరే రామాంజులు అరే ఎట్లప్ప ఇంతమంది పన్నెండు వేల మంది శిష్యులు దగ్గర దగ్గర ఏడు వందల యాభై ఎనిమిది వందల మంది సన్యాసుల్ని తీసుకునేసి తరువాత ఇంకా దాంట్లో ఎంతోమంది నైష్టిక బ్రహ్మచారులు వేరే వేరే వెరైటీ వెరైటీగా దాంట్లో ఉన్నారు ఆ గ్రూప్లో ఎంతోమంది గృహస్థులు ఆచార్య పురుషులు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంతమందిని ఎట్లా మారుస్తున్నాడప్ప అని చెప్పేసి ఆ దేవుడికి డౌట్ వచ్చింది ఆ పరిపూర్ణ నంబికే ఆ నింటర్ పెరుమాళ్ళు అడుగుతున్నాడు రామానుజ ఏం లీలలు చేస్తున్నావు ఏం చేస్తున్నావు నాకే ఆశ్చర్యంగా ఉంది నేనే ఈ భౌతిక ప్రపంచం నుండి ఈ జనాల్ని ఉద్ధరించాలని నేను అవతరం తీసుకున్నాను రాముడుగా కృష్ణుడికి అవతరం తీసుకున్నాను ఒక్కడు నా మాట వినేవాడు లేదయ్యా నీవు ఇంతమందిని ఏం చెప్పి మార్చినావు ఎట్లా మారిపోయినారు వీళ్ళు ఎట్లా ఈ ఆధ్యాత్మిక జీవితానికి వచ్చినారు నాకు అది చెప్పవా ఇదని చెప్తే ఆయన అన్నాడు అంత అడిగితే చెప్పాలి అదంతా మా సీక్రెట్ అదంతా అట్లా చెప్పేది కాదు అందరి ముందు నీవు అడిగే విధంగా పద్ధతిగా అడిగితే నేను చెప్తానంటే స్వామి అన్నాడు సరే సరే నీ మంచి దా నీకు ఒక సింహాసనం ఇస్తాను నీవు దీంట్లోకి కూర్చో నేను కింద వచ్చానని చెప్పేసి స్వామి రెండు చేతులు ఎట్లా కవర్ చేసుకునేసి మూతికడ ఎట్లా కవర్ చేసుకునేసి సరే వంగి చెప్పవా నాకు ఇప్పుడు చెప్పవా అంటే ఆయన చెవులు కడ చెప్తాడు ఓం నమో నారాయణాయ అని చెప్పి ఆ మంత్రాన్ని చెప్పేస్తాడు అరే ఇది నా పేరే అన్నాడు స్వామి అవునులే నీ పేరే కానీ నీకు తెలియదా నీ పేర్లు ఎంత పవర్ ఉందని నీకు తెలియదు అంత శక్తి దాంట్లో పెట్టుంటాను నేను పెట్టున్నావు నేను వాళ్ళకి వేరేదేం చెప్పడానికి పోవట్లే <clears throat> నేను నీ నామం గురించి చెప్తున్నాను నీ నామల యొక్క ప్రభావం గురించి చెప్తున్నాను ఈ నామం జపం చేసే వల్ల ఆ బద్ధాత్మలకు ఏమవుతుంది ఎట్లా వాళ్ళు ఉద్ధరింపబడుతున్నారు అని చెప్పేసి ఈ విషయం వాళ్ళు చెప్తాను కానీ ఇంకేం వాళ్ళకి కొత్తదేం చెప్పేది లేదయ్యా ఇదే చెప్తున్నాను ఏదైతే నీకిన కూడా చాలా శక్తివంతమైనది అని చెప్పేసి భగవంతుడికే స్వామి రామానుజుల వారు చెప్తారు అందుకే అక్కడ ఎప్పుడు కూడా మీరు పోతే దేవుడు కూడా మీరు చూడొచ్చు ఆ రామాంజుల వారికి ఇచ్చిన సింహాసనము ఇప్పుడు కూడా ఉంది అట్లా ఈయన సుందర పరిపూర్ణ వైష్ణవ నమ్మి చెప్పేసి ఆయనకు ఫుల్గా పేరు చెప్పాలంటే ఒక వరిష్ఠుడు ఒక అయినాడు ఆ స్వామి తాను రామాంజులు వారిని పైన కూర్చోబెట్టేసి తాను కింద కూర్చొనేసి హరినామము తీసుకున్నాడు హరినామం తీసుకున్నాడు కాబట్టి అక్కడ కూడా ఆ ప్లేస్గా దక్షిణ బద్రి అని చెప్తారు దక్షిణ బద్రి అంటే అక్కడ మనకు బద్రీనాథ్ ఒకటి హిమాలయం అక్కడ ఉన్నాయి కదా బద్రీనాథ్ కేదార్నాథ్ బద్రీనాథ్ యమునోత్రి గంగోత్రి చార్ధాములు అక్కడ ఉంది మనం చూడొచ్చు అక్కడ ఆ బద్రీనాథ్లో నారాయణుడు నరునికి ఒక ఉపదేశం చేసినాడు నారాయణ నరునికి ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసినాడు అందుకదు బద్రీనాథ్ ఉత్తర ఉత్తరప్రదేశ్లో ఉండే బద్రీనాథ్ అయింది ఇదొచ్చి దక్షిణ బద్రి భగవంతుడు ఇక్కడ దక్షిణ బద్రి ఇక్కడ ఏమైంది నరుడి దగ్గర స్వామి హరినామం తీసుకున్నాడు ఇక్కడ అంతే ఇక్కడ తేడా భగవంతుడే ఆయన పేరుని రిసీవ్ చేసుకున్నాడు దీక్షలాగా తీసుకున్నాడు సంస్కారం లాగా వేసుకున్నాడు ఆ పేరు విన్నాడు ఆ మంత్రోపదేశం అష్టాక్షరి మంత్రాన్ని స్వామి ఒక భక్తుడి ద్వారా మహాభక్తుడి ద్వారా రామానుజుల ద్వారా వింటాడు అట్లా దాని ఒక ప్రత్యేకత ఆ గుడిలో అంతేకాకుండా ఒకసారి ఏమైందంటే రామానుజుల వారు కేరళ దివ్య దేశాలు కేరళ యాత్రకి వెళ్తారు కేరళ దేశ యాత్రకి వెళ్తారు అక్కడ అక్కడ వెళ్ళినప్పుడు అన్ని చోట్ల చూస్తే మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు కేరళని ఎవరు మార్చలేము అక్కడ ఈవెన్ వైష్ణవ టెంపులే ఉంటుంది అన్ని వైష్ణవ టెంపుల్ గురువాయూరు త్రివేంద్రం లాంటిది గొప్ప గొప్ప టెంపుల్ ఉంటుంది ఇంకేమో అంబలపాడి కృష్ణ టెంపుల్ ఉంటుంది చాలా టెంపుల్ ఉంటుంది కానీ అక్కడ ఏమంటే ఇంకా వాళ్ళు మనలాగా ఈ వైష్ణవులని చెప్పుకుంటారు కానీ వైష్ణవ తిలకం అంత వేసుకోరు ఇప్పుడు శ్రీ వీళ్ళు శ్రీ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన టెంపుల్ అయినా కానీ వాళ్ళు తిలకం అడ్డంగా వేసుకుంటారు మామూలుగా శైవులు ఎట్లా వేసుకుంటారా అట్లా వేసుకుంటారు పెద్ద పెద్ద అర్చకులు ఉంటారు పెద్ద పెద్ద మెయిన్ డిటిస్కి అర్చకులు ఉన్నారు కానీ ఆ శంకరాచార్య ప్రభావము ఆయన ఒక ప్రభావం వల్ల వాళ్ళ ఆ తిలకం మాత్రం ఇట్లా పొడుగుగా ఊర్దు పుండ్రలు వేసుకోరు ఆ త్రిపుండ్రమే వేసుకుంటారు అడ్డంగా మూడు నామమే లేకపోతే ఒక నామం అని అడ్డంగానే వేసుకుంటారు కానీ మిగిలిన ఒక విష్ణు భక్తులు వేసిన మార్క్ వాళ్ళది ఒక చిన్న కనపడదు వాళ్ళొక నుదుడులో ఆ ఊర్ధ్వ పుండ్రాలు వాళ్ళొక దీంట్లో కనపడదు రామాంజుల వారు చాలా ట్రై చేసినారు వీళ్ళు మార్చాలని చెప్పేసి కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు మార్చడానికి కుదరలే ఈ కొన్ని విషయంలో ఇంకా భగవంతుడు కూడా ఇష్టం లేదా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడము వాళ్ళు వాళ్ళే భగవంతుని ప్రే చేసినారు ఈ రామ రామజోచరి స్ట్రిక్ట్ ఏదైనా ఒక గుడి వైష్ణవ టెంపుల్ అంటే వైష్ణవ టెంపుల్ వైష్ణవ టెంపుల్ ఏమేమి కల్చర్ ఉండాలో అదే కల్చర్ ఆయన అన్ని పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నాడు ఈవెన్ ఆయన శ్రీరంగం కూడా ఏం వదల్లే మనం ముందు ముందు వచ్చే స్టోరీలంతా వస్తాయి శ్రీరంగంలో ఎట్లా ఆయన మార్చినాడని చెప్పేసి ఎక్కడ వదిలే ఈవెన్ దేవుడు రిక్వెస్ట్ చేసుకున్నాడు కానీ తాను ఒక వైష్ణవ డిసిప్లిన్ ఏమే క్రమశిక్షణ వైష్ణవులు అంటే ఎట్లా గుడిలో ఒక ధర్మం అంటే ఎట్లా ఆచారం అంటే ఎట్లా స్ట్రిక్ట్గా అన్ని ఒక డిపార్ట్మెంట్ తన చేతులకు తీసుకుని వచ్చేసి అన్ని దాన్ని పర్ఫెక్ట్గా చేసి పడేస్తున్నాడు దాంట్లో ఏం స్వార్థం ఏం లేదు ఒక ఒక వైష్ణవ గుడిది ఒక లక్షణం ఒక చూడగానే చెప్పాలి ఇది వైష్ణవ టెంపుల్ అని చెప్పేసి విష్ణుడే దేవాలయం అని మనకు అక్కడుండే భక్తులు అక్కడుండే పూజారులు అక్కడుండే ఒక సంప్రదాయము చూడగానే మనం తెలుసుకోవాలా ఇది ఏదో విష్ణు దేవాలయం ఉంటుంది విష్ణు ఆలయం ఉంటుందని తెలుసుకోవాలా ఆ విధంగా దాన్ని రెడీ చేసినాడు చాలా గొప్ప ప్లేస్ అది అట్లా అన్ని చోట చేస్తూ ఉంటే రెండు చోట కొంతగా కష్టపడినాడు ఒకటి వచ్చి జగన్నాథ్పురిలో ఇంకొకటి వచ్చేసి త్రివేంద్రంలో త్రివేంద్రంలో కూడా ఎట్లా జరిగింది త్రివేంద్రంలో వాళ్ళు ఇట్లా మార్చాలని ట్రై చేస్తే వాళ్ళ అనంత పద్మనాభ స్వామిని ఏం రిక్వెస్ట్ చేసుకున్నారు ఏమో పూజలు వాళ్ళు నంబూదిరిస్ నంబూదిరిస్ అంటారు అక్కడ బ్రాహ్మణులని ఆ నంబూదిరిస్ ఏం ప్రే చేసుకున్నారో తెలియదు అనంత పద్మనాభ స్వామిని పొద్దున దేవుడు తీసుకుని వచ్చేసి ఈ టెంపుల్ వదిలేస్తాడు గరుడ పైన నైట్ అక్కడ పనుకొని ఉంటాడు అనంత పద్మనాభ టెంపుల్లో పొద్దున లేచి చూస్తే ఇక్కడ ఉంటాడు తిరుకురుంగుడిలో ఉంటాడు తిరుకురంగుడిలో అక్కడ ఒక ఒక ఐదు కిలోమీటర్ దూరంలో గుడి దూరంలో ఐదు గుడి గుడి నుంచి నాలుగు కిలోమీటర్ చెప్పచ్చు నాలుగు కిలోమీటర్ దూరంలో పారే అనే ఒక ఊరు ఉంది పారే ఆ పారేలో జరిగిన లీలలు మనము ఎప్పుడు తెలుసుకోదాము పారేలో ఒక్కసారి రామాంచులు వారు అక్కడికి వచ్చేసి దింపినారు భగవంతుడు అక్కడ నైట్ నైట్ తీసుకుని వచ్చి అక్కడ నైట్ పనుకొని ఆయన ఎట్టో ఒకటి పొద్దున్న లేచి చూస్తే ఇక్కడ ఉన్నాడు గరుడ పైన కూర్చోబెట్టినాడా ఏం చేసినట్టు తెలియదు పొద్దున వస్తే తిరువట్టపారే ఆ ఊర్లో ఉన్నాడు తిరువట్టపారే తర్వాత వచ్చే పేరు ఆ ఏరియాలో ఉన్నాడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చుట్ట నది తర్వాత ఒక కొండలాగా ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటాయి దాన్ని నడుచుకునేసి ఆ ఏరియాకి వెళ్ళాలా ఇప్పుడైతే ఒక గుడిలాగా మంచి కట్టినారు అక్కడ రామాంజుల వారు స్నానం చేసుకున్నారు స్నానం చేసుకునేసి తన బట్టలు అక్కడే వదిలేసినారు సాఫ్రన్ డ్రెస్ కాషాయం బట్టలు అక్కడ వదిలేసి ఎండిపోయిన క్లాత్ని వేసుకుని మంచి వేరే డ్రెస్ వేసుకునేసి కాషాయం వేసుకునేసి బయలుదేరినాడు వడగ నమ్మి ఉంటాడు ఎప్పుడు తన ప్రాణంలాగా రామాంజుల వారు ఒక లైఫ్ అండ్ సోల్ లాగా భావించుకుంటున్నాడు తన శిష్యుడు రామాంజుల వారి శిష్యుడు చాలా రామాంజుల ఒక పరమ శిష్యుడు అని చెప్పచ్చు కూరతాళ్వను దాశరథి చాలా క్లోజ్ వడగనంబి కూడా ఆయనకు అందించే వంటలంతా ఆయన చేసేది చాలా చాలా ప్రాణంగా ఉంటుంది ఆయన వడగనంబి అంత బాగా చూసుకుంటాడు వడగనంబి గురించి ఫ్యూచర్లో వచ్చినప్పుడు చెప్తాంలే అట్లా ఈ వడగనంబి మామూలుగా బట్టలు ఆయన బట్టలు అంతా ఉతికేది ఆయనే కానీ వడగనంబి అక్కడ ఉండిపోయినాడో ఆ ప్లేస్కి రాలేదు త్రివేంద్రంలో ఉండిపోయినాడో ఏమో తెలియదు కానీ ఈయన అనుకున్నాడు వడగనంబి కూడా నాతోటి ఉన్నాడని చెప్పేసి రామానుజాచార్య ఇంకా వడగనంబి అని పిలిచినాడు తెలుగు తమిళ్లో వచ్చి వడగనంబి అంటారు తెలుగులో వచ్చి ఆంధ్రపూర్ణ అంటారు అట్లా వడగనంబిని పిలిస్తే స్వామియే ఈ తిరుకురుంగుడిలో ఉండే ఆ నిండ్ర పెరుమాళ్ళు ఉన్నాడు కదా ఈ నిండ్ర పెరుమాళ్ళు ఏం చేస్తాడు ఆయనే తన బట్టలంత దోతి పైకి కట్టేసి వడగనంబిలాగా నటించుకునేసి పరిగెత్తుకుని వస్తాడు అయ్యా స్వామి దాసుడు వచ్చినాడు ఏం చేయాలా అని చెప్పేసి పరిగెత్తుకుని వచ్చినాడు పరిగెత్తుకుని వచ్చేస్తే ఆ రామాంజుల వారు తాను బట్టలు అక్కడ స్నానం చేసిన తర్వాత తడి బట్టలు అక్కడ వదిలేసి డ్రై క్లాత్ ఆయన కట్టుకుని ఎండిపోయిన బట్టలు సాఫ్రాన్ కట్టుకున్నాడు ఇంకా ఈయన పరిగెత్తుకుని పోసి మామూలుగా వడగనమ్మి చేసే పని ఇది ఆ స్వామియే తిరుకురుంగుడిలుండే ఆ నిండ్ర పెరుమాళ్ నిండ్ర నమ్మి పరిగెత్తుకుని పోయి అక్కడ ఒక రౌండ్ ఇప్పుడు కూడా మనం చూడొచ్చు ఆ రాయి ఆ రాయి ఇక్కడ అక్కడ పోయేసి మంచిగా బట్టలు ఉదికేసి రామాంజులు అర్ధ బట్టలు ఉదికేసి దాన్ని కొట్టి దాన్ని పిండేసి నీట్గా రెండు మూడు సార్లు దాన్ని బాగా శుభ్రం చేసేసి మంచి పిండేసి వస్తాను స్వామి వస్తాను ఆయన అన్నాడు త్వరగా రా గుడికి పోదామని నడుచుకుంటూ రావాలి గుడికి గుడి నంబి గుడికి త్వరగా రా త్వరగా రెడీ చేసుకోని చెప్తే అయిపోయింది అయిపోయింది స్వామి జస్ట్ పిండేసి వస్తానని చెప్పేసి మంచిగా ఆయన బట్టలు ఉదికేసి మంచిగా ఆరేసి వస్తాడు ఆర్ఎస్ఎంలో రామాంజలు ఇద్దరు కలిసి వస్తారు ఇంకా ఆయన కూడా స్నానం అయిపోయింది రామాంజులు కూడా మంచి డ్రెస్ అంతా మార్చి అయిపోయింది ఇంకా రామాంజులు వారు శ్రీచూర్ణం వాళ్ళు మనం గోపిచందని పెట్టుకున్నట్ల వాళ్ళు శ్రీచూర్ణం పెట్టుకుంటారు కదా అట్లా శ్వేతం ప్రత్యేకంగా ఆ రెడ్ కలర్ ఒక ఇది పెట్టుకుంటారు అట్లా శ్రీచూర్ణం పెట్టుకుంటారు అట్లా కలిపి కలిపి రామాంజులు కొద్దిగా చెప్పుకునే కలుపుతారు మనం ఎట్లా ఎక్కువ కలుపుతాం మళ్ళీ ఆట డబ్బాకి రుద్దేసి వస్తాం లేకుండా చేయి కడుగుతాం అట్లా మిగిలిన దాన్ని ఆయనకి పెట్టేస్తారు మామూలుగా వడగన్నం మీకే అట్లా వడగ నమ్మిక ఆ తిలకము పెట్టబోతున్నారు ఈయనకి మిగిలిన తిలకము ఆ శిష్యుడికి బట్టలు ఉదికినాడు కదా ఆ శిష్యుడికి వడగ నమ్మిక ఆంధ్రపూర్ణాక పెడతారు పెట్టేసి మళ్ళీ రాపోదాం గుడికి పోదాం అని చెప్పేసి నాలుగైదు కిలోమీటర్ ఆయనతో మాట్లాడుకొని వస్తున్నారు ఆయన కూడా మంచిగా మాట్లాడుకొని వచ్చినాడు ఆ గుడి దగ్గరకు వచ్చినప్పుడు ధ్వజస్తంభకు వచ్చినప్పుడు స్వామి స్వామి మీరు వెళ్ళండి వస్తున్నానని చెప్పేసి అక్కడ తప్పించుకున్నాడు తప్పించుకునేసి ఈయన మళ్ళీ స్వామి రామాంజుల వారు లోపలికి తులసి అంత పట్టుకుని లోపలికి వెళ్తున్నారు లోపలికి వెళ్ళేసి స్వామికి అర్చన అంతా చేసేసి మంచిగా అర్చన చేసేసి తిలకం చూస్తే అప్పటికప్పుడే పెట్టిన పచ్చి పచ్చి తిలకం ఉంది అట్లా వెనకలు చూసినప్పుడు ఎక్కడ వడగ ఎక్కడ అంటే వడగ లేదు ఎంత ఎన్నిసారి వడగ నమ్మి వడగ నమ్మి పిలుస్తా ఉంటే దేవుడు నవ్వుతున్నాడు వడగ నమ్మి ఎక్కడ ఉన్నాడు వడగ నమ్మి అక్కడే వెంట్రంలో ఉన్నాడు అనుకున్నాడు వడగ నమ్మి పక్కన లేదు అయితే తెలుసుకున్నాడు బట్టలు ఉతికింది నీవేనా అని చెప్పేసి భార్యలిద్దరు నవ్వుతున్నారు తెలుసుకున్న రామాంజాచార్య మీ యొక్క బట్టలు ఉదికింది స్వామి పర్సనల్గా నిండ్ర పెరుమాడే బట్టలు ఉదికింది భార్యలిద్దరు నవ్వుకున్నారు మామూలుగా పులిహోర పెరుగన్నం చక్కెర పొంగల్ తినేసి నిలబడతాడు పెడతాడు ఒక ఒకరోజు అని చెప్పేసి వాళ్ళు కూడా రాలేదు వాళ్ళు కూడా నవ్వుతూ నీళ్ళ కూర్చొనేస్తున్నారు స్వామి కూడా నవ్వుతున్నాడు తిలకం వేరే పెట్టుకున్నాడు తిలకం కూడా చూస్తున్నాడు తాను పెట్టిన తిలకం రామాంజులు వారి పర్సనల్గా పెట్టిన తిలకము తడి తడిగా ఉంది ఆరలేదు ఏ ఎందుకు ఇట్లా చేసినావు బాధపడినాడు ఎందుకు అట్లా చేసినావు చెప్పి భాష నాకు చాలా బాధతో అడిగినాడు రామంజులోరా నీవంత దేవుడు కొండి ఇట్లంత ఇట్లాంటి పిచ్చి పనులు చేయొచ్చా నాకేం తెలుసు వడగనంబి ఎప్పుడు ఉంటాడు నా పక్కన అందుకు బట్టలు అక్కడ ఇప్పేసినాను ఆయన మామూలు ఉతికేసి స్నానం చేసుకుని వస్తాడు నాకేం తెలుసు నీవని చెప్పేసి నీవు ఇట్లాంటి పని చేయొచ్చంటే స్వామి అంటాడు అవును మరి నేను సంస్కారం తీసుకున్నాను కదా పంచ సంస్కారం నీతోటే అయిపోయింది దీక్ష అయిపోయింది నాకు ఇప్పుడు నీ లాగా కదా మళ్ళీ కైంకర్యం చేయొద్దా గురువుకు సేవ చేయొద్దా ఇంకా అది చేయలే కదా నా ధర్మం కదా గురుకు సేవ చేయడము అందుకు నేను బట్టలు దుక్కినాను దాని తప్పేముంది అన్నాడు భగవంతుడు ఏమైనా తప్పు నీవు అట్లాంటి పని చేయకూడదు లేదు ఆ బట్టలు ఏం లేదు నేను కృష్ణ అవతారంలో సాందీపిని దగ్గర సేవ చేసి సాందీపినికి సేవ చేసినాను రామ అవతారంలో వశిష్ట విశ్వామిత్రులకు సేవ చేసినాను అది నా ధర్మం మళ్ళీ నాకు ఇప్పుడు ఎవరు ఎవరి దగ్గర దీక్ష తీసుకోవాలని నేను వెయిట్ చేస్తున్నాను మంచి ఆచార్యుడు నీలాంటి ఒక ఆచార్యుడు దొరికితే మంచిగా దీక్ష తీసుకున్నాను దీక్ష తీసుకున్న తర్వాత నుంచి నాకు ఒకే బాధ అరే నేను ఏ సేవ చేయలేదా అని చెప్పేసి అందుకు నేను నీకు సేవ చేయడానికి కోసం నీ బట్టలు దిగినాను తప్పేముంది ఒకరోజు శిష్యుడు ఒకరోజు శిష్యుడికి బట్టలు ఏమే అట్లా మంచిగా ప్రసన్న హృదయంతో ఇద్దరు మాట్లాడుకునేసి ఎటో బయట వచ్చినారు అట్లా చాలా స్పెషల్ డేటీ ఈ తిరుకురంగుడి నంబి చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు అదే గుడిలో ఒకసారి ఏమైందంటే ఒకసారి ఒక ఇది ఒక పందెలు ఉంటుంది టెంట్ లాగేస్తారు కదా అంగూరికంత ద్రాక్షకంత వేస్తారు చూడండి అట్లా ఒక మంచి పందెలు వేసుకుని ఉన్నారు అక్కడ దూరంలో కొద్ది దూరంలో అక్కడ అన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి అవర బీన్స్ లాగా బీన్స్ చెట్లు లాగా పొలం బీన్స్ చెట్లు ఉన్నాయి అట్లా ఈ ఈ ఒక అరేయర్ అరే తెలుసు కదా కిరీటంలాగా వేసుకొని ఉంటారు దివ్య ప్రబంధము పిల్లోడుకు నేర్పిస్తున్నారు అట్లా పిల్లోడు ఆ దివ్య ప్రబంధం నేర్చుకుంటా ఉన్నాడు మంచిగా నేర్చుకుని నేర్చుకునేసి అక్కడక్కడ ఆగుతున్నాడు తండ్రి ఏమో చిన్న ఏడు సంవత్సరాల పిల్లోడుకు మామూలుగా అన్ని టెంపుల్ అది నేర్పిస్తారు వాళ్ళకు వాళ్ళ అరయర్ ఫ్యామిలీ అయితే వాళ్ళు నేర్చుకోవాలి ఎందుకంటే ఈ తండ్రి ఏజ్ అయినప్పుడు మళ్ళీ వీళ్ళు పోయి దేవుడు ముందు పాడాలి అది చాలా స్పెషల్ పాడాలా మళ్ళీ డ్యాన్స్ కూడా చేయాలా అభినయం అంతా వస్తే దాంట్లో అండ్ కొద్దిగా పాశురాలు పాడాలా ఆళ్వార్లు రాసిన పాశురాలు పాడాలా మళ్ళీ డ్యాన్స్ కూడా చేయాలా దేవుడు ఎదురుగా ఉంటాడు దేవుడు ఉంటాడు నంపెరుమాళ్ళకి శ్రీరంగాలు కూడా ఆ దివ్య ప్రబంధ సేవ జరుగుతాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నంపెరుమాడు ఉంటారు మళ్ళీ యువతల పన్నెండు మంది ఆడవాళ్ళు ఉంటారు ఎదురుగా రామానుజాచార్య ఉంటారు పెరియనంబి ఉంటారు తర్వాత కూరతాళ కూరతాళవని ఉంటారు ఆ మధ్యలో ఆయుర్కాల మంటపాలు వైకుంఠ ఏకదశి టైంలో ఆయుర్కాల మంట థౌజండ్ పిల్లర్స్ మంటపాలు జరుగుతాయి వెయ్యకాల మంటపంలో తర్వాత వైకుంఠ ఏకదశి కింద పది ముందు ముందైతే లోపల రేవతి మంటపము అర్జున మంటపం కాడ ఇది జరుగుతాయి చాలా బాగుంటాయి చూడడానికి తమిళ్ వచ్చే వాళ్ళకి మంచి అర్థమైన వాళ్ళకి బాగుంటాయి ఆ పాటలు వింటూ వాళ్ళ డ్యాన్స్ అంతా చూడొచ్చు మనము అట్లా ఈ దివ్య ప్రబంధం నేర్పిస్తారు మంచిగా కర్తలు ఎట్లా కొట్టాలా ఎట్లా పాడాలా అప్పుడప్పుడు ఎట్లా డ్యాన్స్ చేయాలి కొంచెంమంది మనం చూడొచ్చు ఈ కర్తలు కొట్టే వాళ్ళు కానీ మెయిన్గా ఈ బృందంగా వాళ్ళని చూడవచ్చు ఆ బృందంగా వాళ్ళు అసలు నోరు ఇప్పరు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఈ కీర్తన జరుగుతూ ఉంటుంది వాళ్ళు అట్లా నోరు మూసుకుని వృద్ధం కొడుతూ ఉంటారు వాళ్ళ మైండ్ అంతా వృద్ధంగా పైన ఉంటుంది కానీ నోరు ఇప్పరు వాళ్ళు కొంచెం మంది హార్మోనియం కూడా అంతే వాళ్ళ పాటలు చెవులు కూడా వినిపిస్తుంటుంది కానీ వాళ్ళ పాటలు వింటూ ఉంటారు కానీ హార్మోనియంలో వాళ్ళ మైండ్ ఉంటాయి వీళ్ళు పాటలు కొంతమంది అయితే కొంచెమంది ఎక్స్పర్ట్గా ఉంటారు సేమ్ టైంలో ప్రధాన కొడతారు సేమ్ టైంలో పాడుతూ ఉంటారు సేమ్ టైంలో ప్లే చేస్తారు కర్తలు హార్మోనియం మళ్ళీ సేమ్ టైంలో పాడతారు అట్లా ఈ దివ్య ప్రబంధం అనేది వాళ్ళకి నేర్పించేప్పుడు అరేయర్ అరేయర్ వాళ్ళ పిల్లలకు నేర్పించినప్పుడు వాళ్ళు సేమ్ టైంలో కర్తలు కొట్టాలా సేమ్ టైంలో పాడాలా సేమ్ టైంలో డ్యాన్స్ చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు డ్యాన్స్ చేయాలి అది వాళ్ళకి తెలు తెలిసి ఉంటుంది ఈరోజు ఎట్లా డ్రామం లాగా చేయాలన్నా ఈరోజు ఒట్టి పాటలాగా పాడేదా మొత్తం వాళ్ళకి నేర్పించుంటారు ఫస్ట్ అట్లా ఈ పిల్లడికి నేర్పిస్తూ ఉంటే పిల్లడు అప్పుడప్పుడు ఆగుతూ ఉంటాడు ఒక రెండు పాట పాడినప్పుడు ఆగేది ఒక ఐదు పాటలు పాడిన వెంటనే ఆగేది తండ్రి అంటున్నాడు ఏమ్రా ఇంత చిన్న చిన్న పాట ఇంకా ఒక ఒక పారాగ్రాఫే కాలేదు ఒక చరణమే కాలేదు ఒక ఐదు జనాలమే కాలేదు అప్పుడు అలసిపోయినావా నాలార దివ్య ప్రబంధం అంటే ఫోర్ థౌసండ్ సాంగ్స్ నేర్చుకోవాలా ఇంకా నీవు నీవు ఇప్పుడు ఇంత కొద్ది కొద్దిగా పాడినప్పుడే ఆగిపోవడం కొద్ది కొద్దిగా పాడినప్పుడు ఆగిపోవడం ఇట్లా నువ్వు చేస్తే ఎప్పుడు నేర్చుకుంటావు ఎప్పుడు ఇది తెలుసుకుంటావు ఎప్పుడు డ్యాన్స్ చేస్తావు దీనికి ఎప్పుడు ఇదంతా నీకు బైహార్ట్ వస్తుంది అని అడుగుతున్నాడు అయితే పిల్లడు అన్నాడు నాన్న అట్లా కాదు నాన్న నేను అలసిపోయి ఆగట్లేదు అక్కడ చూడు అక్కడ ఒక తోపు ఇది ఉంది కదా పందలేసి పెట్టినారు కదా చిక్కుడుకాయ ఇదని పందలు ఉంది కదా చూడు అక్కడ ఒక ఒకడు నిలబడి ఉన్నాడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు చేతులు ఏదో శంఖ చక్రం లాగా తిరుగుతూ ఉంది గదా పద్మం ఉంది మంచి పీతాంబరం వేసుకున్నాడు ఆ చక్కటి పెదవాలు ఆ అందమైన తామర పూలు లాంటి కళ్ళు ఆ మెడలు ఏదో మంచి తులసి మాల వనమాల మంతు వేసుకున్నాడు చాలా అందంగా ఉన్నాడు ఆయన నా నేను పాడేదో నేను డాన్స్ అంతా చేసేసి అప్పుడప్పుడు నాకు ఏ సూపర్ సూపర్ కొన్నావు భలే పాడుతున్నావు భలే పాడుతున్నావు అని దూరం నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు నాన్న ఆయన చూస్తూ ఉంటే నేను పాటలు మర్చిపోతున్నాను నీవు చెప్పే మాట నా చెవులకు వినపడట్లేదు లోపల పోవట్లేదు ఆయన నన్ను చూసి ఆనందపడుతుంది చూస్తే నాకు ఇంక ఏం కనపడట్లేదు ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు అంత చక్కగా నన్ను బాగా ప్రోత్సహిస్తున్నాడు అక్కడ దూరంగా నిలబడి నీవు చూడట్లేదు ఆయన అని అడుగుతున్నాడు తండ్రి కట్లే కళ్ళు నీళ్ళు కారిపోయింది ఇన్ని సంవత్సరం నుంచి యాభై ఐదు అరవై సంవత్సరం నుంచి వాటిని డే నైట్ పాడుతున్నాను డే నైట్ పొగడుతున్నాను డే నైట్ ఎంతమంది పిల్లలకు నేర్పించిన దివ్య ప్రబంధ నా కళ్ళు ముందు నేను ఒక్కసారి కూడా నిలబడలేదు నిన్ను ఏడు సంవత్సరం పిల్లోడు నిన్న మొన్న ఒక సంవత్సరం కూడా కాలేదు నీకు దివ్య ప్రబంధ నేర్పించుకునేసి పాటలు నేర్పించుకునేసి అప్పుడు కానీ నీ కళ్ళ ముందు నిలబడి బాగుంది అంటున్నాడా బాగుంది అంటున్నాడు ఒకసారి చెప్పు నాకు ఒకసారి కనపడమని చెప్పు అని చెప్పేసి తండ్రి ఆ కొడుకుని నీ జీవితం నీ ధన్యం చేసినాం చెప్పేసి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు అంత ఇష్టము భగవంతుడికి దివ్య ప్రబంధము అంతేకాకుండా అంత ఇష్టము ఆ శుద్ధమైన హృదయం ఎన్నోసారి మనం చూస్తాము చాలామంది భక్తి చేస్తున్నారు చాలామంది జపం చేస్తుంటారు ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఏకాదశి చేస్తాము ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఆర్తికి పొద్దున అటెండ్ అవుతున్నాము ప్రతిరోజు ప్రతిరోజు మనము ప్రసాదం తింటున్నాము ఎంతో వైష్ణవులు చే సేవ చేస్తున్నాము కానీ హృదయంలో కొన్నిసారి ఆ కప్పపడిన కంపు అట్లే ఉండిపోతే ఆ హృదయం ఎప్పుడు భగవంతుని దర్శనం చేసుకోవడానికి కుదరదు కొంచెమంది చూడండి కొత్త కొత్త వాళ్ళు కొంటారు అయితే ఆ ముగ్ధ హృదయం ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది వాళ్ళకి అక్కడ జరిగేది ఏం అర్థం కాదు వాళ్ళకి నా పైన ఎవరైనా పాలిటిక్స్ చేస్తున్నారా లేకుండా ఏమని ఇక్కడ అధర్మము మనకు వ్యతిరేకంగా ఏమైనా జరుగుతుందా వాళ్ళకి ఏం అర్థం కాదు వాళ్ళకి దేవుడు ఆ శాస్త్రము ఆ గురు గురుకు చెప్పిన మాటలు ఒక హృదయాన్ని శుభ్రంగా పెట్టుకుని ఉంటారు ఏ ఒక్క డర్టీ అక్కడ ఎక్కించడానికి అవకాశం మీరు అటువంటి హృదయానికి భగవంతుడు ఎప్పుడు కనపడతారు ఆ హృదయములు ఎవరైతే కుళ్ళు పెట్టుకుని ఉంటారా వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు ఏమైనా చేసుకుంటే కూడా అది అన్ని ఆహారం పెట్టుకునేసి దానిపైన కొద్దిగా మలం వేసుకున్నట్టు అటువంటి ఆహారం మనం తినలేము అట్లా అన్ని మనము చేసుకుని ఇన్ని కష్టపడి హృదయంలో కామ క్రోధ మద మత్సర లోభ వ్యామోహం పెట్టుకుని దరిద్రత అన్ని లోపల పెట్టుకునేసి ఆ హృదయం భగవంతుని చూసి ఆనందపడమంటే అది ఆనందపడదు దానికి కావలసిన ఆనందం వేరేగా ఉంటాయి అది ఇంకా మళ్ళీ మళ్ళీ ఆ పాత ఆనందమే అనుభవించాలని ఆశపడతాయి కానీ ఈ నిజమైన ఒక ఆధ్యాత్మిక సుఖాన్ని అనుభవించడానికి దానివల్ల కుదరదు ఇంత చిన్న అంత చక్కగా చూస్తున్నాడు స్వామి అక్కడ నిలబడి ఉన్నాడు శంఖచక్ర గదా పద్మతోటి నిలబడి ఉన్నాడు నవ్వుతున్నాడు చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పి ఆ ముఖములో ఆ తన అభినయం నటన యాక్టింగ్ చేస్తున్నాడు సూపర్ సూపర్ అని చెప్పేసి భలే చేసినావు సూపర్గా పాడినావు భలేగా అని చెప్పేసి పిల్లడు హరాదే మాటలే కరిగిపోయింది తండ్రి ఏం చెప్తున్నాడు తండ్రి ఏం నేర్పిస్తున్నాడు ఏది ఎక్కట్లే తండ్రి కూడా ఆశ్చర్యపడినాడు థీమ్ చిన్నప్పుడు ఒక్కొక్క ఐదు వందల ఏడు వందల పాటలు నేర్చుకున్నంతకు మేము అలసిపోయేవాళ్ళు కాదు ఇదేమిటో పిల్లోడు మూడు నాలుగు పాటకి అలసిపోతున్నాడు ఒక పది పాటలు వచ్చేప్పుడు అలసిపోతున్నాడు అంటే తండ్రి కూడా ఆశ్చర్యపోయినాడు కానీ అక్కడ నిజంగా జరిగిన విషయమేమే ఆ భక్తితోటి ఆ చిన్న పిల్లోడు ఆ శుద్ధ హృదయంతో పాడుతూ ఉంటే దేవుడికి అది నచ్చింది అన్నమాచార్య ఒక సాంగ్లో చెప్తారు కదా త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకము మెచ్చును హృదయంలో ఎప్పుడు మన కాయావాచ మనస ఏ వ్యక్తి అయితే శుద్ధంగా ఉంటాడా వాడు చేసే పని దేవుడికి నచ్చుతాయి లోకానికి కూడా నచ్చుతాయి లోపల మంచిగా లేదనుకోండి బయట ఏనుగులాగా స్నానం చేసుకుని వచ్చి మళ్ళీ మట్టి వేసుకుని వస్తే ఏం ప్రయోజనం ఉంది ఏ ప్రయోజనం లేదు మనం కొద్దిగా ఆలోచించాలా మళ్ళీ కొన్ని సందర్భం వస్తుంది కొన్ని సందర్భం మనని ఎవరైనా మనని మన పాతదంత గుర్తు పెట్టడానికి ఎవరైనా ఉంటారు దరిద్రులు మనం తప్పించుకోలేము మీరు ఒక మీరు ఒక స్టోరీ విని ఉంటారేమో తెలియదు కానీ ఒక ఏనుగు ఉంటుంది ఏనుగు ఏనుగు భార్యతోటి పోతా ఉంటుంది ఏనుగు ఏనుగు భార్యతోటి పోతా ఉంటే ఆ పంది ఒకటే గటార్లు ఉంటుంది కొత్తగా పెళ్లి అయిన పంది అది ఆ గటార్లు బొర్లాడుకునేసి ఎంజాయ్ చేస్తూ ఉంది గటార్ నీళ్ళతోటి ఇంక ఏనుగు మంచి శుభ్రంగా స్నానం చేసుకునేసి అది మంచిగా వైష్ణవ తిలకం వేసుకునే చదువు వస్తూ ఉంది ఇంకా అది కొత్తగా పెళ్ళైన పందిను పంది భార్య ఆ భార్య ముందు కొత్తగా పెళ్ళైన భార్య ముందు ఈ పందికి ఒక ఉత్సాహం వచ్చింది నేను భార్య ముందు కొద్దిగా ఈ కొద్దిగా తన స్టైల్ చూపించాలి కదా తాను ఎంత గొప్పవాడు దానికి ఎంత పవర్ ఉంది అని చెప్పేసి బాధ్య కొద్దిగా నన్ను చూసి ఇది పడాలి ఆనందపడాలి ఓ నా భర్త సామాన్యుడు కాదులే పెద్దవాడు అని చెప్పేసి ఏనుగు వస్తూ ఉంటే ఏనుగుతోటి ఈ పంది ఆ బురదలు ఆ గటర్ నీళ్లు మునుక్కొని చెత్తంది ఏ నీకు దమ్ముంటే రారా నాతో గొడవకు రారా అట్టెట్ అని పిలుస్తోంది పంది భార్య ముందు భార్య ఆక్షేపడాలి అబ్బో అంత పెద్ద ఏనుగుతోటి ఈ పంది గొడవకు పోతుందంటే నా భర్త ఎంత పవర్ఫుల్ పర్సన్గా ఉండాలా నా భర్త స్థాయి ఏమే అని చెప్పేసి ఇంకా ఏనుగు చూస్తూ ఉంది ఏనుగు కూడా ఏనుగు భార్య ఉంది కానీ పెళ్ళి ఒక మూడు నాలుగు సంవత్సరాలు దాటింది కాబట్టి అది నాలుగైదు సంవత్సరం మళ్ళీ భార్య ఉంది పెద్ద శోచాలని పోర్లే ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం కొన్నాళ్ళు ఒక సంవత్సర పాట అంతా ఉంటాయి ఈ స్టైల్ అంతా మళ్ళీ ఆ రొమాన్స్ అంతా తగ్గిపోతాయి దాని ఆ సెకండరీ సో ఇది ఏనుగు పాప గుడికి వెళ్తా ఉంది ఈ పంద్యము ఆ మలమును మూత్రం నీళ్లు ఆ డ్రైనేజ్ వాటర్లో ఆనందపడతా ఉంది దాని తోడుకు భార్య వేరే ఏనుగు వేరే ఇంకా ఇది ఈ పంది పంది పంది భార్య పెద్ద పెద్ద షో చేస్తూ ఉంది ఇక్కడ ఈ ఏనుగు చూసింది ఏనుగు భార్య కూడా ఉంది భార్య ఏమండి ఆయన ఏదో చెప్తా ఉన్నాడు మీరు ఒక చేయి చూడకూడదు అక్కడ పోకూడదు అని నీ ఊరికేం రాని అని చెప్పేసి ఏనుగు ఏనుగు భార్యకి చెప్తా ఉంది ఏనుగు భార్య ప్రెస్టేజ్ పాప ఇంత పెద్ద బాడీ పెట్టుకొని కొంచెం మంది ఉంటారు కదా పెద్ద బాడీ ఉంటుంది ధైర్యం ఉండదు నా భర్త అటువంటి వాడు అని చెప్పేసి ఏనుగు భార్యకు ఒక బాధ ఏనుగు భార్య అనేది ఏమండి ఆయన మళ్ళీ మళ్ళీ పిలుస్తుండండి ఒక్క మీరు కాలుతు కాదు మీ తొండతోటి ఒక ఇసిరేస్తే పచ్చడి అయిపోతున్నాడు మంచిగా కొత్త కొత్తిమీర చట్నీ లాగా అయిపోతాడు పందికి ఏముంది తొండ నొక్కినామంటే ఈ పుదీనా చట్నీ లాగా ఇంకేం కనపడదు దాంట్లో ఎక్కడ ఆకు ఉంది ఎక్కడ పచ్చి పచ్చిమిర్చి ఎక్కడుంది ఉప్పు ఎక్కడుంది పులిపు ఎక్కడుంది ఏం అర్థం కాదు ఒకటే పచ్చి రంగు పచ్చడిలాగా కనిపిస్తాయి ఇంకేం కనపడదు అది ఏమని తిన్నప్పుడు తెలుస్తుంది పుదీనా చట్నీ అని చెప్పేసి పుదీనాను కొద్దిగా తాల్చేసింది తాలింపు వేసేసి అట్లా మిక్సీలో ఒక కొట్టేసి తీస్తే మళ్ళీ దాంట్లో కనపడలేము కదా ఎక్కడ ఉప్పు పోయింది ఎక్కడ పులిపి ఎక్కడ పోయింది ఎక్కడ ఓ స్మెల్ తెలుసుకుంటుంది ఇది పుదీనా అని చెప్పేసి ఒకటే రంగు అన్ని గ్రీన్ చిల్లీ మొత్తం కలిసి ఒకే రంగు వస్తాయి లాస్ట్గా అంటే ఏనుగు చెప్పింది ఏనుగు భార్య చెప్తా ఉంది ఏముండి ఆయన మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నాడు పోయి రెండు కొట్టేసి రండి తోకతోటైనా కొట్టండి తొండతోటి తోకతోటైనా కొట్టండి అని చెప్పేసి అయితే ఈ పాప భర్త ఏనుగు నవ్వేసి నీ ఊరికిన పో ఊరికిన వాళ్ళతో మనం ఎందుకు కొట్టాలా నాకు ఇట్లాంటి అలవాటే ఉండింది స్నానం మంచిగా చేసుకునేది మళ్ళీ బురదలు పోసుకునేది నాకు ఇదేం కొత్తది కాదు నాకు అలవాటు ఉండింది కానీ కొన్నాళ్ళ నుంచి నన్ను దేవుడు సేవలు పెట్టుకున్నారు ఇక్కడ కాబట్టి నేను ఇప్పుడు దేవుడిని మొయ్యాలా దేవుడితోటి ఊరేగింపుకి వెళ్ళాలా దేవుడు ముందు వెళ్ళాలా వెనక రావాలా చాలా పనులు ఉంటాయి కాబట్టి నేను ఆడ దరిద్రుడు ఆ గటర్లు మునిగి ఉన్నాడు ఇప్పుడు వాడికి కొట్టడానికి పోయి నా ఎందుకు నేను డ్రైనేజీలు ముంచాలా ఇప్పుడు ఆయన ఆయన కొట్టాలంటే ఏం చేయాలా ఏనుగు నా పందిని పట్టుకుని డ్రైనేజ్ నుంచి లేపాలా ఫస్ట్ ఒక రెండు కొట్టాలంటే కూడా డ్రైనేజ్ నుంచి లేపితే ఫస్ట్ ఏమవుతుంది వీడు ముక్కుకు మొత్తం డ్రైనేజ్ వాటర్ వెళ్ళిపోతాయి కదా మళ్ళీ అక్కడి నుంచి ఆ డ్రైనేజ్ వాటర్ పట్టుకుని గుడికి ఎట్లలేదు భార్యకు పాప భర్త చెప్తుంది భర్త ఏనుగు నేను ఇప్పుడు ఆయన కొట్టేది పెద్ద ప్రసంగం కాదు పెద్ద విషయం కాదు తోకతోటి కూడా నేను కొట్టొచ్చు నా ఒక ఒక కాలుతోటి నేను పచ్చడి చేసుకోవచ్చు వాళ్ళ భార్య ముందే కానీ అది కాదు విషయం ఇక్కడ విషయం ఏమంటే ఇప్పటికే మనం ఫ్రెష్గా స్నానం చేసుకున్నాం ఇన్నాళ్ళు నాకు కూడా అదే అలవాటు ఉండింది బాగా స్నానం చేసుకోవడం మట్టి ఒళ్ళంతా పోసుకోవడం నాకు కూడా ఆ అలవాటు ఏం కొత్తది కాదు నాకు కూడా ఉండింది నిన్ను పెళ్లి చేసుకునే ముందు నేను కూడా అట్లే ఉన్నాను కానీ ఇన్న ఇప్పుడు కొన్నాళ్ళ నుంచి నన్ను గుడికి అమ్మేసినారు గుడిలో సేవ నాకు ఇప్పుడు కొన్నాళ్ళ నుంచి ఏదో భక్తి చేయాలి నేను కూడా స్నానం చేసుకుని దేవుడిని మొయ్యాలా దేవుడు లేచే ముందు అక్కడికి వెళ్ళాలా చాలా పనులు ఉన్నాయి నాకు దేవుడు రిటర్న్ వచ్చేంతవరకు అక్కడే ఉండాలి కాబట్టి నేను గటర్ గడ మళ్ళీ చేయబెట్టని పోను ఆ పంది జన్మం అంతే అని చెప్పి వదిలేసి వస్తున్నాను చెప్పేసి భార్యను కూడా తిట్టేసి ఈ భర్త ఏనుగు ఇద్దరు కలిపి గుడికి వెళ్ళినారు అట్లా కొన్నిసారి మనము భక్తి మార్గకు వచ్చిన తర్వాత కూడా మనని భక్తి మార్గం నుంచి లాగే వాళ్ళు చాలామంది కనపుతారు మనకు పాత మిత్రులు ఉంటారు ఏమయ్యా ఇట్లా అయిపోయినావు ఏమయ్యా ఇట్లా అయిపోయినావు సండే ఒక రోజున మా ఇంటికి రాకూడదా సండే ఒకరోజు వాళ్ళ ఇంటికి పోతే అయిపోతాం మన కథ అయిపోతుంది మన ఇన్నాళ్ళు చేసింది మొత్తం నష్టం అయిపోతుంది కొన్ని ఇట్లాంటి మనకు పాత స్నేహితులు ఉంటారు మనము భక్తి మార్గకు వచ్చిన తర్వాత వాళ్ళు పిలుస్తున్నారు వీళ్ళు పిలుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ప్రెస్టేజ్ కోసము మనం పోయినాం అనుకో లేకుండా మన ప్రెస్టేజ్ మెయింటైన్ చేయడానికి వాళ్ళ ఇంటికి పోయినాం అనుకో అక్కడ మన భక్తి చెడిపోయే సందర్భం ఎక్కువ ఉంటుంది మనము జాగ్రత్తగా ఉండాలి అట్లా అక్కడ ఈ కొన్నిసారి ఈ భౌతిక విషయాలకు మనని లాగే వాళ్ళు ఎంతోమంది ఉంటారు మనము ఆలోచించాలా ఎన్నాళ్ళు మనం భౌతికంగానే ఉన్నామో ఇప్పుడు కానీ మనం ఒక జీవితంలో కొద్దిగా మార్చాలా ఇప్పుడు కానీ మనము కొద్దిగా మళ్ళీ ఆ డ్రైనేజ్ వాటర్కి చేపెట్టడానికి పోకుండా ఇప్పుడు స్నానం చేసుకుని కొద్దిగా ఫ్రెష్గా ఉన్నాము కొద్దిసేపు ఇట్లా మనము ఇంత ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయాలా కొన్ని కొన్ని సంవత్సరమనైనా మనము భక్తి మార్గంలో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి ఇంతకుముందు అభక్తులుగా అన్ని తినుకొని అన్ని పిచ్చి పనులు చేసుకొని ఉన్నాము ఆ పందిలాగా మళ్ళీ ఆ పందితోటి కలవకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనం ఎప్పుడు మనం కూడా పాత జీవితం గడిపిన దరిద్ర జీవితం మర్చిపోయి మంచి జీవితం తీసుకునేసి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఈ విధంగా ఆ పిల్లుడుకు భగవంతుడు ఆకర్షించినట్లు ఆకర్షణ పడినట్టు ఆ పిల్లడి పైన భగవంతుడు ఎంత ఆక అనురాగం కలిగిందో ఆ విధంగా మనం కూడా ప్రయత్నం చేయాలా మన వైపు కూడా భగవంతుడు ఆకర్షించే విధంగా శిల ప్రభుపాల గురువు చెప్తున్నారే నీవు ఒక పని చేయాలా నీవు దేవుడు చేయడానికి ప్రయత్నం వద్దు నీవు నీవు చేసే పనులు చూసి దేవుడు నిన్ను చూడడానికి రావాలా అట్ ఆ విధంగా నీ యొక్క ప్రవర్తన ఉండాలా ఆ విధంగా మన జీవితంలో మనము మార్పు తెచ్చుకోవాలా అని చెప్పేసి చెప్తున్నారు ఓకే అట్లా ఈ సుందర పరిపూర్ణ నంబి ఈ గుడిలో జరిగిన ఇదొక లీల కూడా చాలా ప్రత్యేకమైన లీల అదే గుడిలో ఒకసారి ఇది వచ్చి ఈ విషయం వచ్చి కైశిక పురాణంలో వచ్చే విషయము కైశిక పురాణంలో భగవంతుడు వరహ వరహ వరహస్వామి భూదేవికి చెప్తా ఉన్నాడు ఒకసారి భూదేవికి తన భక్తుల గురించి మాట్లాడుతూ ఉంటే భూదేవి నవ్వింది ఏదో పెద్ద పెద్దగా చెప్తున్నావు స్వామి కానీ నీవు ఆ పాము పైన పండుకొని పండుకొని నీ కూడా రెండు నాలుగులు వచ్చినట్టుంది ఏదో నీవు నేను నా భక్తులకు ఆధీనము నేను నా భక్త వత్సలుడు అట్ట ఇట్ట అని చెప్తున్నావు కానీ నీదొక లీలలు చూస్తే నమ్మడానికి ధైర్యం నిన్ను ఒక్కొక్క భక్తులు నీవు పీడించిది చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది నిజంగా నీవు భక్త వస్తులుడా నిజంగా నీవు భక్త పరాధీనుడా అని చెప్పేసి అట్లా ఒక్కొక్కరిని పట్టుకునేసి ఇబ్బంది పెడతా ఉంటావు అని చెప్తే అయితే భగవంతుడా అంటే భార్య కదా భార్య కాబట్టి భగవంతు పైన మాట్లాడడానికి ఫుల్ రైట్స్ ఉన్నాయి అట్లా భగవంతుని జోక్ చేస్తోంది భగవంతుడితోటి నీవు కొన్నిసారి నీ చెప్పేదంత అబద్ధంలాగా ఉంటాయి నిన్ను నమ్మలేకపోతున్నానని చెప్తే అయితే ఏ భూదేవి నీకు తెలియదా నాకు గుడిలో ఒక భక్తుడు ఉన్నాడు ఏ విధంగా ఆయన నన్ను పాడినాడు ఏం జరిగింది నీకు ఆ విషయం మర్చిపోయినావా అని చెప్పేసి సాక్షాత్ భగవంతుడే ఈ విషయం చెప్తున్నాడు గుడి అని చెప్పేసి ఒక గుడి అక్కడ తిరుకురు అంటే లక్ష్మీదేవిను నేను భగవంతుడు ఉండే చోట ఆ ప్లేస్ అక్కడ ఆ గుడిలో ఒక్కసారి ఒక భక్తుడు వస్తాడు ఆయన పంచమ వర్ణానికి సంబంధించిన వాడు చాలా లో క్యాస్ట్ కాబట్టి లోపల రావడానికి అనుమతి లేదు ఆ లోపల ఉండే దేవుడు ఏమని తెలియదు కానీ ఎప్పుడూ ఆ దేవుడి పైన పాడుతూ ఉంటాడు ప్రతి ఏకాదశి ఏకాదశికి వచ్చేసి అక్కడ పాడుతూ ఉంటాడు ఏకాదశికి వచ్చేసి పాడడము వెళ్ళిపోవడము నైట్ అంతా మేల్కొని ఉంటాడు పొద్దున వరకు పాడతాడు పొద్దున అర్చకులు వచ్చినప్పుడు రిటర్న్ వస్తాడు అట్లా జరుగుతూ ఉండింది ఒకసారి అనా దేవుడి గురించి పాడాలని వచ్చినప్పుడు ఏకాదశి రోజు వచ్చే దారిలో ఒక బ్రహ్మ రాక్షసుడు కనపడతాడు బ్రహ్మ రాక్షసుడు అంటే నరమాంసం తింటారు బ్రహ్మ రాక్షసులు నరమాంసం తింటారు మనుషులు ఒక రక్తం తాగుతారు ఆయన ఆకలిగా ఉన్నాడు చాలా ఆకలిగా ఉన్నాడు ఈయన తినాలని చెప్పేసి ఈయన పట్టుకోవాలని అన్నాడు ఆయన అన్నాడు అయ్యయ్యా ఈరోజు ఏకాదశి అయ్యా నేను నా దేవుడి గురించి ఒక పాడేసి వచ్చే అలవాటు ఉంది నాకు నేను పోయి పాడేసి వస్తాను దేవుడి గురించి కొన్ని సంకీర్తనలు పాడేసి నేను వస్తానయ్యా అంతవరకు నన్ను వదిలేసేయమని చెప్పేసి చెప్తున్నాడు అయితే ఆయన అన్నాడు అయ్యో ఆకలి ఉండేవాడు నేను నా చేతుని చెట్టు ఒకటి తప్పించుకోవాలని చెప్పేసి నీవు ఇట్లాంటి మాటలు అంటున్నావు ఇది కుదరదు అంటాడు లేదు లేదు నేను నిజంగా చెప్తున్నాను నేను అబద్ధం చెప్పాను నేను వస్తాను రిటర్న్ వస్తాను రిటర్న్ నీ దగ్గర నేను వస్తాను నేను ఎక్కడ పోను నేను రిటర్న్ వస్తానయ్యా నన్ను ఇప్పుడు వదిలేసేయమంటాడు అయితే నేను ఎట్లా నమ్మేది నీవు రిటర్న్ వస్తావని ఎట్లా నమ్మేదంటే ఆయన ఒక్కొక్కటే ప్రతిజ్ఞ చేస్తాడు సో నేను దాన్ని మళ్ళీ డీటెయిల్గా చెప్పడానికి ఎక్కువ పోవట్లే మనకు ఆల్రెడీ మీకు అంత డీటెయిల్గా తెలుసుకోవాలంటే కైశిక పురాణం అనే తెలుగులో ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ప్రవచనం ఉంటుంది దాంట్లో మీరు బాగా డీటెయిల్గా వినొచ్చు మనం ఇప్పుడు ఈ ప్రవచనం కోసం ఎంత కావాలో అంత మాత్రం తెలుసుకొని పోదాము అప్పుడు ఫస్ట్ ఆయన ప్రామిస్ చెప్తాడు ఎవరైతే ఈ అన్నిటికి కారణమైన ఈ సత్యం ఉంటుంది కదా ఆ సత్యాన్ని ఎవరైతే చెయ్యి ఆ వదిలేస్తారా వాడికొచ్చే పాపం రాని నేను రిటర్న్ రాలేకపోతే ఈ ప్రపంచంలో ఒక సత్యం అనేది ఉంటుంది మనం మంచిగా ధైర్యంగా పండుకుంటున్నాము ధైర్యంగా పిండి అంత కలిపి పెడతాము రేపుకు దోశ వేయడానికి ఇడ్లీ వేయడానికి లేకుండా రకరకాల ఆహారం కోసం నానబెడతాము కొన్ని ఇదంతా బాజిల్ కోసము దానికోసం చోలే అంతా నానబెట్టేస్తాం కదా గుగ్గులు అంతా నానబెడతాం రేపు పొద్దున లేచి కుక్కర్లు పెట్టేసి మంచి వంట చేసి తింటామని చెప్పేసి ఏ ధైర్యము ఒక సత్యం అనేది ఒకటి ఉంటుంది మనం పండుకున్న కానీ ఆ పరమ సత్యము మేల్కొనేసి మనల్ని కాపాడుతూ ఉంటుంది మనం నిజంగా పొద్దున లేచిన వెంటనే భగవంతుడికి ఒక థ్యాంక్స్ చెప్పాలా పండుకున్న తర్వాత మనం లేచినాం కదా పండుకున్నప్పుడు మన గ్యారంటీ ఏముంది మనం పొద్దున లేస్తామని చెప్పేసి అయినా మనం పొద్దున లేచి లేస్తాము లేచిన వెంటనే అబ్బా మంచి నిద్రపోయి ఉంటాము భగవంతుడు మనకు నిద్ర నిద్ర అంత మన చేతులు లేదు కదా భగవంతుడు ఇప్పిస్తే మనం నిద్రపోగలుగుతాం సో అది ఇట్లంతా భగవంతుడు మనకు చేసినాడు కాబట్టి మనం ఆ పరమ సత్యానికి ఎప్పుడూ సరెండర్గా ఉండాలా మనం ఆ భగవంతుని ప్రతి క్షణము మనము థ్యాంక్స్ చెప్పాలా మనం ఆయన తలుచుకొని ఉండాలా సో అట్లా ఆ పరమ సత్య అనేది ఒకటి ఉంటాయి మీకు మీరు కూడా విని ఉంటారు కలియుగంలో ఆ ధర్మం యొక్క మూడు పాదాలు వెళ్ళిపోయి ఉంటుంది శౌచము తపస్సు ఇంకొకటి పాదం అయితే ఈ సత్యం అనేది ఇంకా ఉంటుంది అట్లా ఎవరైతే ఈ సత్యాన్ని వదిలేస్తారా వాళ్ళకు వచ్చే పాపం రాని నేను మళ్ళీ రాలేకపోతే అని చెప్తారు మళ్ళీ అప్పుడు బ్రహ్మరాక్షసు ఆలోచిస్తాడు ఒకవేళ అట్లా వదిలేసినా కానీ వాడు ఆ పాప నుంచి బయట రావడానికి పరిహారం అనేది ఉన్నది కాబట్టి ఆయన బయటికి రావచ్చు అటు ఒప్పుకోవట్లే లే లేదు అది అని చెప్తాడు అయితే ఆయన రెండో ప్రామిస్ చేసుకుంటాడు రెండో ప్రమాణం చేసుకుంటాడు ఈ కామతోటి మైండ్ ఆవేశింపబడి మన్మతుని ఒక బాణాలకు గురి అయిపోయి ఎవరైతే ఇంకొక వాళ్ళ భార్యని ఆశించేస్తారా ఇంకొక వాళ్ళ ఇంకొక వాళ్ళ భార్యని అనుభవించాలని ఎవరైతే ఆశపడుతున్నారా వాడికొచ్చే పాపం రా అని చెప్పేసి ఎవరు కూడా ఇంకొకళ్ళ భార్యని అన పర మాత్రవత్ పరదారేషు ఇంకొకళ్ళ భార్యని మనము తల్లిలాగా చూడాలా అది తల్లికి సమానం ఇంకొకళ్ళ భార్యను అనుభవించాలని ఎప్పుడు మనసులో ఆశపడకూడదు అది ఒక పెద్ద పాపం అట్లా నాకు అటువంటి పాపం రాని చెప్పేసి ఆయన చెప్తే బ్రహ్మరాక్షసు దానికి ఒప్పుకోలే బ్రహ్మరాక్షసు తెలుసు దీన్ని ఎట్లా తప్పించుకోవచ్చు దీని నుంచి ఎట్లా బయటకు రావాలని బ్రహ్మరాక్షసు తెలుసు అప్పుడు మూడో ప్రామిస్ చేసుకుంటాడు ఒకవేళ నేను రిటర్న్ రాలేకపోతే తిరిగి ఇక్కడికి నేను రాలేకపోతే సహభోజనం చేసినప్పుడు కలిసి కూర్చుని ఉంటాం లైన్లో మన కొద్దిమంది మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు మన ఫ్రెండ్స్ ఉంటారు అప్పుడు వాళ్ళకు కొద్దిగా ఎక్కువ వేయడము అవతల ఆయనకు తక్కువ వేయడము పాక భేదం అంటారు పంక్తి భేదం అంటారు ఇటువంటి పాపం చేసే వాడికి ఏం పాపం వస్తాయా అది పాపం రాని నాకు అని చెప్పేసి ఒకవేళ అట్లా ఉంటే కూడా మనం ఏం చేయాలా మనకు తెలిసిన వాళ్ళు బాగా వడ్డించాలనుకున్న ఆశ ఉన్నా కానీ ఆల్రెడీ ఆ లైన్లో వాళ్ళని కూర్చోబెట్టకుండా అయ్యా మనం అంత లాస్ట్ కూర్చోదాము అని చెప్పేసి ఉంటే లాస్ట్ కూర్చున్న వాళ్ళకి దొరికితే ఎక్కువ దొరుకుతాయి లేకుండా లేదంటే తక్కువ దొరుకుతాయి అది ఏదైనా దానికి రెండుకి అడ్జస్ట్ అయిపోవాలి లాస్ట్ కూర్చునే వాళ్ళు అంతేకాని ఒక లైన్లో కూర్చున్నప్పుడు అట్లా మనం ఒకరికి ఎక్కువ వడ్డించడం ఒకరికి తక్కువ వడ్డించడము ఇట్లాంటి పాక భేదము పంక్తి భేదము చేయకూడదు ఇది ఒక పెద్ద పాపం అట్లా ఆయన ప్రామిస్ చేసి చెప్తాడు ఇటువంటి పాపం చేసే వాళ్ళకి వచ్చే పాపం రాని నాకంటే దానికి కూడా బ్రహ్మ రాక్షసుడు ఒప్పుకోలేదు తర్వాత అంటాడు బ్రాహ్మణుడుకు భూదానం చేసుకునేసి తర్వాత దాన్ని ఎవరు తీసుకుంటారా రిటర్న్ తీసుకుంటారా ఇచ్చిన దాన్ని మళ్ళీ కసరుకుంటారా తీసుకుంటారా వాడికి వచ్చే పాపం నాకు రా అని అంటాడు దాన్ని కూడా బ్రహ్మరాక్షసుడు ఒప్పుకోలేదు మళ్ళీ అంటాడు ఈయన నంపాడువాన ఈయన పేరు నంపాడువాన ఆ నంపాడువాన్ అంటున్నాడు అందమైన యువతిను యవ్వనంలో అనుభవించేసి ఆమెకు లాస్ట్కు ఆమెను దోష దోష ఆమె ఊరికినే ఆమె పట్ల లేనిపోయిందంతా ఆపాదనలు ఆరోపణలు చేసుకునేసి ఆమెను ఎవరైతే నిందిస్తారా వాడుకొచ్చే పాపం నాకరా అని అని చెప్తాడు అప్పుడు కూడా ఈ బ్రహ్మ రాక్షసుడు ఒప్పుకోలేదు దీని నుంచి కూడా తప్పించుకోవడానికి మార్గం ఉంది అయితే ఈ అమావాస్య రోజు ఇంకొకటి చెప్తాడు ఆ రోజు చెప్తున్నాడు అమావాస్య రోజు శ్రాద్ధం అంతా చేసేసి పితృశ్రాద్ధం అంతా చేసేసి మళ్ళీ అదే రోజు నైట్ స్త్రీతోటి అయినా పర్లేదు స్త్రీతోటి ఆ సాంగత్యం చేసేవాడికి స్త్రీ గమనం చేసేవాడికి ఏం పాపం వస్తాయా ఆ పాపం రాని అని చెప్పి చెప్తాడు అయితే బ్రహ్మ రాక్షసుడు దీని నుంచి కూడా బయటికి రావచ్చు అని చెప్పి ఒక విధంగా ఒప్పుకోవట్లే తర్వాత ఆయన అంటాడు ఏడోది పాపం అంటాడు ఈ వేరే వాళ్ళ అన్నాన్ని మంచిగా కొన్నిసారి మనం చదివినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఇంకొక వాళ్ళ ఇంట్లో ఉండిపోతాము వాళ్ళ ఇంట్లో మంచిగా షెల్టర్ తీసుకుంటాము వేరే మనం ప్రచారకు పోయినప్పుడు కూడా వేరే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము అక్కడ ప్రసాదం తీసుకుంటాము ఏదో రీజన్కి కొన్ని కొంచెం మనం మనం వేరే వేరే వాళ్ళ ఇంట్లో తింటాం తిన్న తర్వాత ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా వాళ్ళని నిందించడం ఇది ఒక పెద్ద పాపం మనకి ఎవరైతే అన్న అన్నదాత సుఖీభావం మనకి ఎవరైనా ఏమని ఇస్తే మనం వాళ్ళకు మంచి జరగాలని వాళ్ళకి మంచి జరగాలని మనం ఆశపడాలి ఎప్పుడు కానీ మనకు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కానీ మనము వాళ్ళకి గ్రేట్ఫుల్గా ఉండాలి మనం వాళ్ళకి కృతజ్ఞత భావంతో ఉండాలి ఎందుకంటే కృతజ్ఞతకు విరుద్ధ పదమేమే కృతజ్ఞ సంసదలో చెప్తారు కృతజ్ఞే నాస్తి పాపి ఎవరికైతే ఈ గ్రేట్ఫుల్ ఆర్ట్ లేదా ఒకరు చేసిన ఒక <clears throat> ఉపకారాన్ని స్మరించే ఒక గుణం లేదా లేకుండా ఉపకారం చేసే వాళ్ళకి అపకారం చేసే గుణం ఉందా కృతజ్ఞుడు అంటారు వాడిని అటువంటి వాడికి గొప్ప పాపి ఇంకొకటి లేడంటారు అట్లా ఈయన అంటున్నాడు ఈ బేరేవాడు అన్నం తినేసి ఏ మాత్రం కృతజ్ఞత లేని వాడు ఉంటాడు కదా వాడుకొచ్చే పాపం నాకు రాని అని చెప్పేసి చెప్తాడా దానికి కూడా బ్రహ్మరాక్షసుడు కుదరదన్నేస్తాడు అప్పుడు ఎనిమిది అంటాడు ఒక అమ్మాయిని ఒక కన్యాదానం చేసి ఒక అబ్బాయికి కన్యాదానం చేసేది మాటిస్తాము తర్వాత వాడికి ఇంకా ఎక్కువ డబ్బులు ఉండేవాడు కనపడతాడు అప్పుడు మళ్ళీ మార్చేసి ఈము నీకు ఈము చెప్తారు కదా అప్పుడు వాడికి వచ్చే పాపం రాని ఇది కూడా పాపం ఒకవేళ వాడు తాగిపోతూ లేకుండా కలిపురుషుడు యొక్క ప్రతినిధిలాగా అన్ని చెడు లక్షణాలు ఉంటే పర్వాలేదు ఆడు మంచివాడుగొండి మంచి గుణాలు ఉండి ఏం వాడికిన్న కూడా ఎక్కువ డబ్బులు ఉండేవాడు వచ్చినప్పుడు ఈడుకు ఇచ్చేదొద్దు వాడికి వస్తామని చెప్పి మన మైండ్లో అటువంటి ఒక ఆలోచన వస్తే మాటిచ్చిన తర్వాత అట్లాంటి ఆలోచన వస్తే వాడికి పాపం వస్తాయి అప్పుడు ఆ పాపము నాకు రాని నేను ఒకవేళ రిటర్న్ రాలేకపోతే నాకు రాని అని చెప్పేసి ఈ నంపాడు అని చెప్తాడు నంపాడు నా మాటకు విన వినేస్తాడు మనకు ఇది చాలా సీరియస్ మ్యాటర్ మనకు తెలుసు చైతన్య చరితామృతంలో మీకు గుర్తుందా లేదా చైతన్య చరితామృతలు వస్తాయి ఎవరు సాక్షి గోపాల్ ఒక బ్రాహ్మణుడు ఒక మాటని నిరూపించడానికి భగవంతుడు వేలాది కిలోమీటర్ నడుచుకుంటూ వస్తాడు ఎక్కడ బృందావనం ఎక్కడ రాజమండ్రి అంత విద్యానగర్ వరకు భగవంతుడు నడుచుకుంటూ వస్తాడు టక్క అక్కడ ఆవిర్భవించి ఉండొచ్చు కానీ భగవంతుడు ఆ భక్తుడు నీవు ఆవిర్భవించడం తొద్దు నాతోటి రా అన్నాడు అయ్యో నేను విగ్రహం కదా నేను ఎట్లా వచ్చేది నేను రాలేను కానీ అన్నాడు ఆయన అంటే నీ విగ్రహం కదా నీకు మాటలు వచ్చు కదా నడవడం నీకు కుదరదా రా అన్నాడు సరే వస్తానులే నాకు ఒక కిలో అన్నం పెట్టు రోజు అన్నాడు సరే పెడతానులే రా నాతో అంటే అట్లే నడుచుకుని వచ్చినాడు ఈ ఒక్క పాయింట్ కోసం ఎంత సీరియస్ మ్యాటర్ అని ఈ కొన్ని పాపాలు మనకి ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు తెలియదు పాపమనే తెలియదు ఈ ప్రపంచం వదిలేసిపోయినప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి అక్కడ చూపిస్తారు మనకు స్లైడ్ షో అంతా తర్వాత ఈ షష్ఠి రోజు అష్టమి రోజు లేకుండా అమావాస్య రోజు పౌర్ణమి రోజు చతుర్దశి రోజు స్నానం చేయకుండా ఎవరైనా తింటారా వాళ్ళకు వచ్చే పాపం రా అని చెప్పేసి పెద్ద అందరూ బెడ్ కాపీ ఏమో కొత్త కొత్తదంతా కనిపెట్టి ఉంటారు పలుతోమే ముందే కానీ ఇదంతా పాపమే స్నానం చేయకుండా ఆహారం తీసుకోవడము నిషేధము స్నానం చేసుకునేసి కనీసం ఒక మాలాన చేసిన తర్వాత ఏమైనా తిన్నని స్నానం చేసుకు ముందు తినే అలవాట్లు పెట్టుకోదు కొన్నిసారి స్టమక్ క్లియర్ కాదు అటువంటి సందర్భంలో నీళ్ళంతా తాగుతారు భక్తులు కానీ భగవంతుడు మరి అంత టైట్గా ఉండట్లే భక్తుల పైన కొద్దిగా విశేష కృప ఉంటుంది రీజన్ తెలుసు కారణం తెలుసు దేనికి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి కొన్ని మరీ తిండిపోతులాగా పొద్దున లేయంగానే తినేసి మంది మనం చూస్తాం కదా పది గంటల వరకు తినేసి మళ్ళీ ఆఫీస్కి అట్లే ఫేస్ కడిగేసి అట్లే పోయేసి నైట్ వచ్చి స్నానం చేసే ఉన్నారు ఏం దరిద్రులు అర్థం కాదు ఇది రా ఎక్కడ నేర్చుకున్నారని చెప్పేసి కొంచెం మంది ఫుల్ అంత రోజంతా కష్టాలు పడి నైట్ పడుకున్నప్పుడు స్నానం చేసి పడుకోవడం అరే పొద్దున ఒక లేసి స్నానం చేసి ఎంత బాగుంటుంది చక్కగా కొంచెమందికి అది ఏదో స్నానం చేయకుండా అన్ని ఊరంతా తిరిగేసి మళ్ళీ వచ్చి స్నానం చేస్తారు పది గంటల తర్వాత అది ఏ దరిద్రం అర్థం కావాలంటే మనిషి ఒక భక్తులు అంటే ఒక భక్తి మార్గంలో ఆశ ఉండేలా ఆధ్యాత్మిక విషయంలో ఆశ ఉండేలా పొద్దున తొరగలేయాలా పొద్దున తొరగలేసి స్నానం చేయాలా ఎవరైతే బ్రహ్మముహూర్తంలో స్నానం చేయరా బ్రహ్మముహూర్తంలో లేరా వాళ్ళ యొక్క పుణ్యమంతా క్షయించిపోతాయి పోతాయి అని చెప్పేసి శాస్త్రము చెప్తా ఉంది చరక చరక మహర్షి ఒక చోట చెప్తున్నాడు ఆ పొద్దున బ్రహ్మముహూర్తంలో ఎవరైతే లేరా బ్రహ్మముహూర్తం లేసి ఎవరైతే స్నానం చేయరా వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళని వదిలేసిపోతాయి కాబట్టి పొద్దున లేచి స్నానం చేసి ఆహారం తీసుకోవడం ప్రతి ఒక్కడు నేర్చుకోవాలి ఇది ఒక పెద్ద పాపము దానికి కూడా బ్రహ్మరాక్షసుడు ఒప్పుకొన ఒప్పుకోలేదు ఆహా దీన్ని కూడా తప్పించుకోవడానికి ఉంది మళ్ళీ పదో పదో పాయింట్ చెప్తున్నాడు ఒక్కొరికి ఒక వస్తువుని ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చేసి ఫస్ట్ అక్కడ కన్యాదానం గురించి చెప్పినాడు ఇక్కడ ఏదో ఒక ఐటమ్ మాట ఇచ్చేసి వాడికి ఈలేదు పోతే ఏ పాపం వస్తాయో ఆ పాప నా పాపం నాకు రాని అని చెప్తారు అంటే కొన్నిసారి మనం అబద్ధం అంటే కొన్ని చోట్ల ఓకే పిల్లలు చిన్న పిల్లలు నాన్న నాన్న వచ్చేప్పుడు ఒక ఏనుగు తీసుకుంటామంటే మనం అంట మా ఏనుగు ఈరోజు దొరకలేదు నాన్న రేపు కనిపిస్తే మార్కెట్లో పట్టుకొని వస్తారని చెప్పేసి అట్లాంటిదంతా ఓకే కానీ ఈ అబద్ధం అనేది కొన్ని మనం <clears throat> ఇట్లా ఎవరికైనా మంచి మంచి వాళ్ళకి మంచి వాళ్ళకి ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాటని మనము వెనక తీసుకోకూడదు ఎంత కష్టమైన పర్లేదు మనకు ఓపిక ఉన్నంతరకు మన శరీర ఉన్నంతరకు ఒక్కొక్క ఇచ్చిన మాటని మనము నెరవేరించడానికి వాళ్ళకి తీర్చడానికి కోరిక ఆ విషయం వాళ్ళు అడిగిందని మనం తీర్చడానికి మన ప్రయత్నం చేయాలా మనం ఎవరిని ఒక మోసం చేసే ఉద్దేశం మన హృదయంలో ఉండకూడదు అట్లా ఒకరికి ఒక వస్తువుని ఇస్తానని చెప్పిన తర్వాత ఈకుండుంటే ఆడుకొచ్చే పాపం నాకు రాని అని చెప్తే బ్రహ్మరాక్షసుడు దాన్ని కూడా ఒప్పుకోలేదు తర్వాత ఆయన అంటాడు ఈ మిత్రుడు ఒక భార్య అని ఒక భార్య అని ఎవరైతే కామవాసనలు చూసి కామవాసనంతో చూసి ఆశపడతాడా వాడుకొచ్చే పాపం నాకు రాని ఇంతొక ముందు వేరే వాళ్ళది ఒక భార్య అని చెప్పినారు అది వేరే పాయింట్ అది రెండోది పాయింట్ ఇది పదకొండో పాయింట్లో ఫ్రెండ్ ఒక కొన్ని ఇంటికి పోతాము ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ది ఫ్రెండ్ది భార్య కూడా మనకు ఏదో పోంగానే పాలో పండ్లో ఏదో ఒకటి ఇస్తాయి మంచి ప్రేమములు పలకరిస్తాయి మంచి ప్రేమంగా ఉంటాయి మనతోటి కూడా మన భర్తతో ఫ్రెండ్ అని చెప్పేసి అట్లా అని చెప్పేసి అమ్మ మంచిగా వీడిని మంచిగా మాట్లాడింది అని చెప్పేసి మన చైతన్యని దిగిజార్చుకునేసి వాళ్ళని తప్పుడు భావంతో మనము చూడకూడదు అట్లా మిత్రుని ఒక భార్యని ఈ ఒక ఆశతోటి ఎవరు చూస్తారా కామ వాంఛలతోటి ఎవరు చూస్తారా వాడికి వచ్చే పాపం నాకు రాని అని చెప్పి ఇది కూడా పెద్ద పాపము దాన్ని కూడా బ్రహ్మ రాక్షసుడు ఒక్కోలేదు తర్వాత గురుపత్నిని రాజునొక పత్నిని ఎవరైతే అనుభవించాలని ఆశపడతారో మైండ్లోనే కానీ వాళ్ళకు వచ్చే పాపం నాకు రా అని చెప్తే బ్రహ్మరాక్షసుడు దాని కూడా ఒప్పుకోలేదు తర్వాత పదమూడవది చెప్తున్నాడు ఇద్దరిని పెళ్లి చేసుకునేసి ఇద్దరిని పెళ్లి చేసుకునేసి ఒకరిని మంచిగా ప్రేమించి ఒకరిని నిగ్లెక్ట్ చేసేవాళ్ళు ఒకరిని మంచిగా చూడకుండా ఎప్పుడు తిరుతో ఒకరిని ఏమో మంచిగా చూసుకునేసి ఇట్లా తేడా చూపిస్తారు కదా అటువంటి వాళ్ళకు వచ్చే పాపము నాకు రా అని చెప్తారు ఇది ఇప్పుడు ఒక్కరినే చూసుకోవడం కష్టంగా ఉంటుంది భర్తలకు సో అట్లా ఈ అట్లాంటి పాపం నాకు రాని చెప్తే బ్రహ్మరాక్షసుడు దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు తర్వాత పద్నాలుగోది పాయింట్ చెప్తారు చెప్తుందేమే ఆయన చెప్తున్నాడు బ్రహ్మ ఈయన నంపాడువాన మంచి ప్రతివ్రతగా ఉండేసి భర్త పైన మంచి ప్రేమం కలగండి కొంతమంది ఉంటారు ఎంతో ప్రేమించి ఎంతో మంచి పతివ్రతగా ఉంటారు ఆ భర్త ఏమో తాగుపోతూ ఎక్కడో పడి ఉంటాడు వీళ్ళు పాప కష్టపడి మంచి భార్యలు ఎంతోమంది ఉంటారు కష్టపడి ఆయన అక్కడ నుంచి లేపేసుకుని ఎక్కడో రోడ్ సైడ్లో పడి ఉంటాడు వాడిని కష్టపడి లేపుకొని ఇంటికి తీసుకుని వస్తుంది మళ్ళీ కూడా ఆయన ప్రేమంగానే చూసుకుంటుంది ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా తన భర్త ఎటువంటి అయినా కానీ భగవంతుడు సంకల్పించిన భర్త అది మన పూర్వపుణ్య మనం పూర్వపుణ్యంలో చేసిన మనకు మంచి పూర్వపుణ్యాలు మనకు భగవంతుడు ఈ భార్యను ఇచ్చినప్పుడు మనం మంచిగా భార్యను చూసింటే మంచి భార్యనే దొరుకుతాడు మంచి భర్తనే దొరుకుతాడు ఆ జీవితంలో మనం ఏమో వాళ్ళని మంచిగా చూడలేదు అందుకే ఈ జన్మలు నాకు భగవంతుడు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఓర్చుకునేసి ఎటువంటి వాడైనా కానీ పెళ్ళి అయిన తర్వాత వాడితోటి మంచిగా జీవన గడపాల భార్య కానీ భర్త కానీ మనం లాస్ట్ ఆహార్యత స్టోరీ విన్నాము వదిలేసిపోవాలంటే ఎంతసేపు గౌతమ్ మహర్షే చంపేసి చప్పుడు ఆయన ఒక్కొక్క ఒక దేవత దానవుల్ని కంట్రోల్ చేసే శక్తి ఉందని చెప్పేసి రామాయణం చెప్తోంది గౌతమ మహర్షికి కానీ వాళ్ళు చేసిన తప్పులకు వెంటనే శాపం పెట్టి చావు అని చెప్పి ఒక మాట భస్మీభవ అంటే భస్మీ అయిపోతుంది అక్కడ అమ్మే పెద్ద విషయం కాదు కానీ ఆ దైవ నిర్ణయం పతి పుత్ర సుతాలయం రుణానుబంధ రూపేణ పతి పుత్ర సుతాలయం మనకు ఆ పిల్లలు తర్వాత భార్య ఇటువంటి భర్త ఇటువంటి ఇల్లు ఇదంతా పూర్వ నిర్ధారితం ఆల్రెడీ గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాలకు అనుగుణంగా ఆ విధమైన భార్య ఆ విధమైన పిల్లలు పుడతారు అది మనం చేసిన పుణ్యఫలము పాపఫలం దానివల్ల మన ఫ్యామిలీలు మిస్అండర్స్టాండింగ్ గొడవలు అన్నీ జరుగుతాయి కొంచెం మంది ఎంత బాగుంటారు కొంచెంమంది భార్య భర్తలు ఇంట్లో చూస్తే అయ్యో మనకు వాళ్ళ ఇంట్లో ఇంకొక వారం రోజు ఉండిపోవాలనిపిస్తాయి అంత మంచిగా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు ఎంత చూడంగానే మనకు ఆనందం వస్తాయి అదే భార్య భర్తలు గొడవ పెడతా ఉంటే ఎంత అక్కడ నుంచి ఎప్పుడు బయలుదేరిపోదాం అనిపిస్తాయి కదా అక్కడ ఉండాలనిపించదు మంచి లక్షణం కాదు భార్య బిడ్డలు భార్య భర్తలు ఎప్పుడు గొడవ పెడతా ఉంటే ఆ పిల్లల చైతన్యం ఏమే ఏమైపోవాలా ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను చూస్తేనే భయపడతారు ఇంకా ఇంకా పిల్లలు తల్లిదండ్రులు చూసి ఎక్కడ ఇస్కాన్ టెంపుల్ బ్రహ్మచారిగా జాయిన్ అయిపోతారు అమ్మ వద్దురు బాబు ఈ సంసార జీవితం అని చెప్పేసి అంతవరకు మనము తెప్పించకూడదు కాబట్టి కొన్నిసారి భార్య ఎంతో మంచిగా ఉంటుంది మంచి పతివ్రతగా ఉంటుంది మంచి భర్త పైన మంచి ప్రేమం కలిగి ఉంటుంది అటువంటి భార్యను ఎవరైతే వదిలేస్తాడా వచ్చే పాపం నాకు రాని చెప్పేసి నంపాడు అని చెప్తాడు ఇంకా నేను రిటర్న్ రాలేకపోతే అటువంటి పాపం రాని అని చెప్పేసి అయితే దానికి కూడా బ్రహ్మ ఒప్పుకోలేదు తర్వాత చెప్తాడు ఆకలి దాహంతో వచ్చే ఆవులకు ఆవులు నీళ్ళు తాగడానికి మనం పెద్దదేమి ఇచ్చేది లేదు అక్కడ ఏదో కొద్దిగా గంజి నీళ్ళు ఏదో ఉంటాయి ఏదో మిగిలింది ఉంటాయి ఏదో కలిపేసిస్తాం మన తల్లి కదా ఆవు మనకు ఆవి ఇక్కడ చూసినప్పుడు ఏదో బొమ్మలా కనిపిస్తాయి శరీరం వదిలేసిన తర్వాత తెలుస్తాయి మన గోసేవ ఎంత చేసినామో గోవులకు మనం ఏం చేసినాము దానివల్ల మనకి ఇప్పుడు ఏం లాభం ఉందని చెప్పేసి అప్పుడు యమదూతలు చదువుతారు కూడా వాళ్ళు ఎత్తుతూ ఉంటారు సరే ఆవులకి ఏమైనా చూసి చేసినడరా చూడరా ఒకసారి అని చెప్పేసి యమధర్మరాజు ఆ చిత్రగుప్తుడి దగ్గర కువలయ ధ్వజ మలయ ధ్వజ అసిస్టెంట్లు ఉంటారు చూడరా అదొక ఓపెన్ చేసి చూడరా ఫైల్ అక్కడ ఏమైనా రాసి పెట్టినామంటే అక్కడ వస్తాయి అవునండి ఒక అరటిపండు ఇచ్చినాడా సరే తర్వాత ఆ గుడిలో ఒక అరటి తొక్క ఇచ్చినాడు అరటిపండు సరే తర్వాత ఒక ద్వాదశి రోజు కొద్దిగా అవిశాఖ ఇచ్చినాడండి సరే సరే సరే అని చెప్పి యమధర్మరాజు కూల్ అయిపోతారు సరే వదిలేసేవాడిని చెప్పేసి పెద్ద ఒక జీవితంలో పెద్ద పాట ఉంది ఆవులు ఊరికిన భగవంతుడు ఆవుల్ని తులసినంత పంపిలేదు ఏం భగవంతుడికి ఏం పనిలేదు గోలోకలు రెండు ఆవుల్ని అన్ని ఆవుల్ని పెట్టుకున్నప్పుడు ఈ ఒక ఐదు ఆవుల్ని పెట్టుకోలేడు ఆవిడ తను పెట్టుకోగలుగుతాడు మనను ఉద్ధరించడానికి కోసము పాప ఆ తల్లి గోమాత మన ఇంటి ముందు వస్తాయి వచ్చినప్పుడు ఏదో నాలుగు ఇడ్లీ చేస్తారో ఒక ఇడ్లీ పెట్టండి ఏముంది మీరు ఒక ఇరవై నాలుగు ఇడ్లీ వస్తే ఒక ఒక ప్లేట్లు ఇరవై ఇడ్లు వచ్చింది అనుకో మీరు ఎంతమంది ఉంటారు మీకు పద్దెనిమిది తినేసి ఒక రెండు ఇడ్లు పెట్టుకోండి ఒక ఇడ్లీ ఇచ్చండి ఏం తప్పేముంది ఒక పది రొట్టెలు చేస్తారు ఒక రొట్టె ఎక్స్ట్రా పెట్టండి ఒక ఆవు కోసం అని చెప్పేసి ఏం పెద్దదేమి దాన్ని ఏమే బంగన్పల్లి మామిడిపండు ఇమని చెప్పట్లేదు ఏదో కేకు ముక్కలు ఇమని చెప్పలేదు ఏదో మనకు దొరికింది కొద్దిగా గడ్డి ఒక ఐదు రూపాయలకు దొరుకుతాయి ఒక ఐదు రూపాయలకి అరటి పండు దొరకతాయి ఒక కొంచెంమంది గోబడ తాను ఉండేవారు ఇంతకు ముందంతా మనుషులు ఎట్లున్నారంటే ఫస్ట్కి ఆవుకు తినిపించే తినేవాళ్ళు ఉన్నారు ఆవు కోసం వెతుక్కొని పోతూ పోతారు ఎక్కడ గోశాల ఉందని చెప్పేసి వాళ్ళకు ధర్మంలాగా పెట్టుకుంటారు ఫస్ట్ ఆవుకి ఇవ్వాల ఏమన్నా కానీ ఒక ఆవుకి ఇచ్చేసిన తర్వాత నేను అన్నం తాగుతానని అట్లంత జీవితం గడిపిన వాళ్ళు ఉన్నారు అట్లా గోవ్రతిలోని గోవ్రతిలు అంటారు వాళ్ళని గోవ్ర గోవు అనే ఒక వ్రతం చేసేవాళ్ళు ఆవులకు ఆవులు తిన్న తర్వాతనే మేము తింటున్నామని చెప్పేసి మనం ఆ గుడిలో ఒక అరటిపండు తినేసి ఆ తొక్క వేయడానికి కూడా అది పాప వెయిటింగ్లు ఉంటాయి అక్కడ వెనకాల ఒక వేయడానికి మనం ఆశపడతాం ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టేసి ఫ్లైట్ వెళ్తాం ఫ్లైట్లు వస్తారు కొంతమంది ఏసీ ట్రైన్లు వెళ్తారు ఏసీ ట్రైన్లు రిటర్న్ వస్తారు అక్కడకు పోయినప్పుడు ఒక ఆవు కనిపిస్తే ఒక రెండు అరటిపండు తీసేయడానికి ఆశపడతారు మంది ఆశపడతారా భయపడతారా ఏం మనకు అర్థం కాదు పోనీ మనం భయపడితే భయపడతాం అన్ని చోట్ల గోశాల ఉంటుంది అన్ని ఇస్కాన్ టెంపుల్ గోశాల ఉంటుంది సరే అక్కడ వెనకాల పోతే అక్కడ ఆవుకని ఏదో ఒక పెట్టుంటారు ఏదో ఆవుల కోసం ఏదో ఒకటి ఇచ్చేసి గుణం నేర్పించాలా నేర్చుకోవాలా ఆవు కోసం పెద్ద పెద్ద లాభం ఉంది మనకు మనం ఊహించలేము ఎంత లాభం పొందుతామని చెప్పేసి ఆవు కోసము ఏదో ఒకటి చెయ్యాలా అదొచ్చి మన ధర్మము సో ఎవరైతే ఆవు ఇంటికడ వచ్చినప్పుడు నీళ్ళు తాగుతూ ఉంటే దాని మూతిని అట్లా సైడ్కి తొక్కేసి కొన్నిసారి దానికోసమే తక్కువ ఓకే కానీ బకెట్ నీట్గా పెట్టుకోవాలి దీనికి మనం సర్దాలి అప్పుడు కొద్దిగా ఆవుని పట్టుకునేసి మనం కొద్దిసేపు అట్లా పట్టుకుని తర్వాత నీళ్ళు పోస్తాము గడ్డిస్తాం ఏదో అట్లంతా ఓకే కొన్నిసారి అది తింటూ ఉంటే దాన్ని కొట్టడము మంది చూస్తాం కదా కానీ ఘోరంగా ఆవులకి హింస పెడతారు వీళ్ళకంతా పైన పోయిన తర్వాత ఉంటుంది సో అట్లా ఈ ఆవులకైతే ఆవులు నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు వచ్చిన ఆవుల్ని నీళ్ళు తాగకుండా ఎవరైనా పట్టేస్తే ఎవరైనా దాన్ని కొడితే వాడుకొచ్చే పాపం రాని అని చెప్తుంది చెప్తాడు ఈ బ్రహ్మరాక్షసుడు దాన్ని కూడా నంపాడవన <clears throat> చెప్పిన మాట కూడా బ్రహ్మరాక్షసుడు ఒప్పుకోలే ఈ విషయం నంపాడవన చెప్తున్నాడు ఎవరైతే ఈ ఆవు నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు దాన్ని పట్టుకుంటారా నీళ్ళు తాగకుండా చూసుకుంటారా వాడికి వచ్చే పాపం రాని నేను రిటర్న్ రాలేదు అని చెప్తే బ్రహ్మ రాక్షసుడు ఓహో దీని నుంచి కూడా తప్పించుకోవడానికి అవుతాయి ఈ పాప నుంచి బయటపడడానికి అవుతాయి అని కుదురుదని చెప్పేస్తాడు తర్వాత బ్రహ్మాత్య దోషం మద్యపానం మద్యపానం కూడా పెద్ద పాపమే ఒక చుక్క డ్రాప్కు కొన్ని వేల సంవత్సరాల నరకాలు కష్టపడాల్సి వస్తుంది చాలామంది జాగ్రత్తగా ఉండాలి ఏదో నీళ్ళు తాగినట్లు పోయి తాగేసి వస్తారు కొంతమంది సో బ బంగారు దొంగతనం చేసేది తర్వాత వేరే వాళ్ళ వ్రతాన్ని భంగం చేసేది కొన్నిసారి మనం చూస్తాం కొంచెమందికి పందిలాగా నేను పందిశ్వరి చెప్పినట్లు ఇంకొకళ్ళని చెడిపించడం అంటే చాలా చాలా ఇది ఎవరైనా గుడికి పోయే వాళ్ళు ఉంటే వాళ్ళని ఆ రోజు గుడికి పోకుండా చూసుకోవడము ఎవరైనా మంచి మంచి మార్గంలో ఉంటే వాళ్ళని చెడగొట్టడం చాలామందికి ఈ విషయంలో చాలా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు సో ఇట్లాంటి ఏదైనా పాపం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు వచ్చే పాపం నాకు రా అని చెప్పి చెప్తా ఉంటే బ్రహ్మరాక్షసుడు దానికి కూడా ఒప్పుకోలేదు తర్వాత అట్లా పదహారు విషయాలు చెప్తాడు అయితే ఒకటి ఉంది ఎన్ని పాపాలు చేసినా కానీ భగవంతుని నామం ఉంది కదా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే దీంట్లో ఎంత పవర్ ఉందని చెప్పి ఊహించలేము హరినామంలో ఎంత శక్తి దేవుడు పెట్టాడని మనం ఊహించలేము ఎటువంటి పాపం చేసిన వాడు కూడా శాస్త్రం ఎట్లా చెప్తుందంటే హరినామం వల్ల ఎన్ని పాపలు పోతాయంటే ఒక మనిషి అటువంటి పాపం చేసి ఉండడానికి ఛాన్సే లేదంట అంత పాపం పోతాయి అంత పవర్ఫుల్గా ఉంటాయి హరినామము ఆయన అన్ని పాపాల నుంచేనే విడుదల ముక్తినిచ్చేస్తాయి ఎట్లా సూర్యుడు వచ్చినప్పుడు ఎటువంటి చీకటి ఉన్నా కానీ అది వెళ్ళిపోతాయి కదా సూర్యోదయం అయిపోయిందంటే అన్ని చీకటి కప్పిపోయిన చీకటి మొత్తం వెళ్ళిపోయి వెలుతులు వచ్చేస్తాయా అట్లా మన హృదయంలో హరినామం మన నాలుగలు ఎప్పుడు హరినామే ఉదయం అవుతుందా హరినామం ప్రకటం అవుతుందా మన జీవితం చేసిన అన్ని పాపాలు మనము పోగొట్టుకుంటున్నాము అంత శక్తి ఉంటుంది హరినామంకి అట్లా ఇన్ని విషయాలు చెప్పినప్పుడు కూడా బ్రహ్మరాక్షసుడు ఏమనలే కుదరదయ్యా అంటుంది నీవు తినేయాలి నేను నీవు ఇన్ని మాటలు కానీ దీన్ని తప్పించుకోవడానికి అవుతాయి కానీ అప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాడు అప్పుడు ఆయన అంటున్నాడు ఎవరైతే వాసుదేవుడిని పూజించకుండా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పూజించకుండా మిచ్చిన ఆ చిన్న చిన్న ఊర్లు అంటూ ఉంటారు కదా చిన్న చిన్న దేవతలు వాళ్ళంతా పూజించుకుంటారా వాళ్ళకు వచ్చే పాపం నాకరా అని ఈ విషయం చెప్పగానే బ్రహ్మరాక్షసుడు కొద్దిగా వింటున్నాడు అరే ఇది పెద్ద పాపం దాంతో ఇంకొక మాట అంటున్నాడు ఎవరైతే దేవాది దేవుడైన ఆ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుకు మిగిలిన దేవతలు సమానమని భావించుకుంటారా రెండో అపరాధం మనం రోజు చెప్పుకుంటున్నాం కదా ఆ శ్రీ శ్రీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి మిగిలిన వాళ్ళు బ్రహ్మ శివ మిగిలిన వాళ్ళంతా ఉంటారు కదా వీళ్ళంత సమానమని లేకుండా వాళ్ళంత గొప్పదని భావించుకుంటారా వచ్చే పాపం అని అంటే బ్రహ్మ రాక్షసుడు ఇంకా సర్రనాన్న బాబు పోయిరా అంటాడు ఇంత అంటే ఏం అనలేదు ఇప్పుడు అంటున్నాడు నీ పోయిరా అంటున్నాడు అంటే వాడు అంట వాడు నవ్వుకొని బ్రహ్మరాక్షుడు అంటాడు ఇటువంటి పాపం చేసేవాడు చాలామంది పెద్ద పెద్ద పండితులు ఉంటారు పెద్ద పెద్ద మాట్లాడే ఉంటారు పెద్ద ప్రవచనం ఇచ్చేవాళ్ళు ఉంటారు మాట మాటకి ఏమొస్తాయంటే శివకేశ్వరులకు భేదం లేదండి శివకేశ్వరులకు భేదం లేదండి అని పిచ్చి మాటలు శాస్త్రం ఎంత క్లియర్గా చెప్పింది దేవాది దేవుడైన శ్రీకృష్ణుని మిగిలిన దేవతలతోటి సమానమని భావించకూడదు లేకుండా గొప్పదని కూడా భావించకూడదు అరే కృష్ణుడు ఒక్కొక్కసారి కొన్ని పనులు చేస్తాడు ప్రేమంలో చేస్తాడు ఇప్పుడు రామేశ్వరును శివలింగ ప్రతిష్ఠ చేసినాడు పూజ చేసినాడు అట్లని చెప్పేసి శివుడు గొప్పదని చెప్పడా చెప్పేది తప్పు కదా ప్రేమంలో తన భక్తులపైన ఎంతో ప్రేమం కలిగి ఉంటాడు దానికోసం ఏమైనా చేయగలుగుతాడు సుధాముడు కాలు కడిగినాడు సరే సుధాముడు గొప్పవాడని చెప్పడానికి అవుతాయి పేద బ్రాహ్మణుడు పాప భగవద్భక్తుడు అయితే దేవాది దేవుడు బాధలు కడిగినాడు నందమారి చప్పలేసుకుని తలపైన ఏ నా బిడ్డ నా చప్పలు ఎక్కడరా అంటే నాన్న నాన్న నేను పట్టుకుని వస్తానని చెప్పి చిన్ని కృష్ణుడు పరిగెత్తుకుని పోయి చప్పలు తలపైన వేసుకుని వచ్చేసినాడు అయితే ఆ కృష్ణుడు దేవాది దేవుడు కాదు నందమారి దేవాది దేవుడు అని చెప్తామా లేదు అది భగవత్ ప్రేమము ఆ రసం వాత్సల్య రసము సఖ్య రసము ఏదో రకరకాల రసలు రసలు రసల వల్ల దేవుడు ఆ విధంగా చేస్తాడు దేవుడు దేవుడు ఎప్పటికైనా కానీ అట్లా ఎవరైతే భగవంతుడికి సమానమని శ్రీకృష్ణుడికి సమానమని శ్రీమన్నారాయణుడికి మిగిలిన దేవతలు సమానమని లేకుండా మిగిలిన దేవతలు ఇంకో గొప్పవాళ్ళని ఎవరు భావిస్తారా వాళ్ళకి వచ్చే పాపం నాకు రానంటే బ్రహ్మరాక్షసుడు పోమంటాడు ఇంక ఇంత పెద్ద పాపం నుంచి ఒకటి బయటపడడానికి ఛాన్సే లేదు నీ పో అంటాడు అయితే ఈయన బాధలతోటి వస్తాడు ఇంక ఇది లాస్ట్ రోజు ఎట్ట ఒకటే ఇంకా స్వామిని చూడాలి రోజుని బాధతోటి వచ్చి పాడతాడు ఇది చివరి రోజు దేవుడా మళ్ళీ రేపు నేను రాను నీ గురించి పాడడానికి ఇక నా జీవితం అయిపోయింది ఇప్పుడు నేను బ్రహ్మరాక్షసుడికి ఆహారంగా పోవాలా అయితే ఒకే బాధ ఇన్నాళ్ళు నేను పాడేసి నేను చూడకుండా పోతున్నానని ఒకే ఒక బాధ నా హృదయంలో అట్లే ఉండిపోయింది దేవుడా అని చెప్పేసి బాధతోటి చెప్తా ఉన్నాడు బాధతోటి చెప్తా ఉంటే భగవంతుడు తలుపు తీసేసాడు లోపల నుంచి ఈ నిండ్ర పెరుమాళ్ళు తన భక్తుని చూడకుండా ఉండలేక భగవంతుడు ఇచ్చేస్తాడు ఇమీడియట్లీ తలుపు తీసేస్తాడు తలుపు తీసేసి భగవంతుడు బయటకు వస్తాడు బయటకు వచ్చేసి ధ్వజ సంభాష చెప్తాడు జరుగు అంటాడు ధ్వజ సంభ జరిగి ఒక సైడ్కి నిలబడతాయి తాను లోపల నుంచి మంచిగా దర్శనం ఇస్తున్నాడు ఈయన స్వామిని చూసి ఆనందంతో పాడుతున్నాడు పాడుతున్నాడు పాడుతున్నాడు ఒక క్షణంలో పొద్దున అయిపోయింది అనిపించింది పాప హరిజన్ ఎస్టీ ఎస్టీ అంటారు కదా చాలా లో క్యాస్ట్ పుట్టినవాడు కానీ భక్తి అనేది అది ఎక్కడ పుడుతుందో ఎక్కడ చేరితే అర్థం కాదు తామర తామరపు ఎక్కడో ఒక డర్టీ కోనేరులు ఉంటాయి కానీ పూలు ఎట్లుంటుంది అట్లే బయటకు వచ్చేసి ఆ డర్టీ తగలకుండా ఆ బురద తగలకుండా పైకి లేచి మంచిగా రెడీ అవుతాయి ఎవరో మంచోడు వస్తాడు పెరుగుతాడు బ్రాహ్మణు చేతికి ఇస్తాడు అర్చకులు చేతికి ఇస్తాడు డైరెక్ట్ దేవుడు పాదలకు అయిపోయి పడతాయి ఎక్కడ పుట్టిందని మనం ఎట్లా అంటాము అది పుట్టిన చోట పెద్ద విషయం కాదు అది ఎక్కడ పోయి చేరింది లాస్ట్కి మంచి ప్లేసులు పుడతాయి కొన్ని వస్తువులు ఎక్కడ దరిద్రుల చేతులు పోయి పడతాయి ఏం ప్రయోజనం ఉంది దానివల్ల ఇది ఎక్కడ పుట్టింది ఆ డర్టీ కోనేరులో పుట్టి ఉంటుంది తామరపు కానీ పోయి పడేది ఎక్కడ భగవంతుని యొక్క శ్రీచరణంలో పడతాయి భగవంతుని పాద పద్మాలు పడతాయి సో అట్లా పోయి ఎంతో ఆనందంతో భగవంతుని చూసి పాడతాడు పాడతాడు పాడతాడు ఇంక అడావడిలు ఇంక మాట ఇచ్చినాను కదా పోవాలని చెప్పేసి ఒకవేళ ఈయన మాట ఇచ్చి పోలేదు పోతే సంసార బంధం నిత్యబద్ధుడైపోతాడు కండిషన్స్ వల్ల అయిపోతాడు ఎందుకంటే మాట అట్లా ప్రామిస్ చేసినాడు అటువంటి పాపం రాని బ్రహ్మరాక్షసుడు అప్పుడు అనుకున్నాడు ఈ పాపం చేసిన వాడు తప్పకుండా ఈ ప్రపంచంలో ఉండిపోతాడు కాబట్టి ఒక వైష్ణుడైన వాడు ఒక విష్ణు భక్తుడు ఇటువంటి పాపం చేయడు గ్యారంటీని వస్తాడని నమ్మకంతో పనిపించినాడు సో మొత్తం పాటలంతా పాడేసి ఏకాదశి రోజు కైశిక ఏకాదశి రోజు మొత్తం పాటలు పాడేసి పొద్దున వరకు పాడేసి ద్వాదశి ముహూర్తం వస్తూ ఉంది పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు ఈయన అడావడిలో పరిగెత్తుతూ దేవుడికి దేవుడికి నవ్వు వచ్చింది ఇది దేవుడు ఏదో ఇంత అర్జెంటుకు పోతున్నాడు అని చెప్పేసి దేవుడే మధ్యలో వచ్చినాడు ఏమేం నైనా ఏమి ఇంత సీరియస్కి వెళ్తున్నావు అని చెప్పేసి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి అడుగుతాడు ఎవరు ఈయన నిండ్ర పెరుమాళ్ళు వచ్చి అడుగుతాడు ఏమి ఇంత వాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే లేదు నేను ఒక బ్రహ్మరాశుడు మాట ఇచ్చినాను దానికోసం వెళ్తున్నానని చెప్తున్నాడు అయితే ఆయన అంటున్నాడు పిచ్చివాడా ఈ దారులు పోయితే తప్పకుండా బ్రహ్మరాక్షసు దొరకతాడు ఈ దారులు పోవద్దు లేదు లేదు ఆయన కోసమే నేను పోతున్నా అంటున్నాడు అరే అయితే ఈ దారులు బ్రహ్మరాక్షసుడు నీకు విషయం తెలుసా నాకు తెలుసు వచ్చినప్పుడు మాటిచ్చి వచ్చినాను ఏమని మాటిచ్చినావు చెప్పినాడు మొత్తం ఇంతవరకు చెప్పిన విషయాల్ని అవునా అయితే పర్లేదు చెడ్డవాడికి ఇచ్చిన మాటల వల్ల మనం ఈలేకపోతే ఏం నష్టమేం కాదు అదేమి వైశ్యుడు ఏం కాదు కదా ఒక రాక్షసుడు మంచివాడికైతే మాట ఇచ్చి తప్పించుకుంటే పాపం వస్తాయి వాడికి మాట ఇచ్చి తప్పిస్తే ఏం పాపం వస్తాయి నీ ఎందుకు వెళ్ళాలా నీ పళ్ళు పోయి అసలు లేదు బేరదారులు పో అంటున్నాడు నీ పోతే చచ్చిపోతావురా పోవద్దురా అంటాడు లేలే పర్వాలేదు నేను చచ్చిపోయినా పర్వాలేదు ఆయన పైన నాకు మంచి గౌరవం ఉంది ఆయన పైన గౌరవం ఉందా నీకు బ్రాహ్మణుడిని రెండు చేతులు పట్టుకుని అడుగుతున్నాడు ఏం గౌరవం పెద్ద ఉపకారం నీకేం చేసినాడు ఆయన అని అయితే ఆయన అన్నాడు ఆయన వల్ల కదండి నాకు ఈరోజు దర్శనం దొరికింది ఆయన వల్ల కదా నేను ఇంత బాధలు పడి కదా నేను ఆ నిండ్ర పెరుమాళ్ళ ప్రార్థన చేస్తే ఇది చివరి రోజు అని చెప్తే ఆ ధ్వజస్తంభం కొద్దిగా జరిగేసి మంచి దర్శనం దొరికింది లేకుండా నాకు ఎక్కడ దొరుకుతాయి నేను రోజు అక్కడ ప్రతి ఏకదశి ఏకదశి పోయి పాడతాను అయినా స్వామి నన్ను తలుపు తీసి చూసినాడా లేదు కదా ఈరోజు నన్ను తలుపు తీసి చూసినాడు నాకు దర్శనం ఇచ్చినాడు నేను బాగా కనపడలేదని గట్టిగా చెప్పింది మాటలు వినపడింది ధ్వజస్తంభం కొంత జరుగు అని చెప్పిన మాటలు నాకు వినపడింది ధ్వజస్తంభం జరిగింది మంచికి దర్శనం దొరికింది మొత్తం ఆయన కృప వల్ల కదా స్వామి మళ్ళీ నేను ఆయన మాటలు మార్చచ్చా తప్పు కదా అని చెప్పేసి పరిగెత్తుని పోతున్నాడు స్వామి రేపు మాట్లాడతాను బతికుండి మళ్ళీ చూస్తాము నేను వెళ్ళాలా స్వామి అని చెప్పేసి భగవంతుడు ఎటువంటి కూడా హృదయం ఉంటుందా ఇంత కృతజ్ఞత కూడా ఉండేవాళ్ళు ఉంటారా ఇటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఉంటారా భక్తులు అంటే వీళ్ళని ఎట్లప్ప గెస్ చేయడం వీళ్ళని ఎట్లా ఊహించడము చెప్పేసి భగవంతుడు నవ్వుకొని తెలిపినాడు బ్రహ్మరాక్షస ముందు నిలబడతాడు ఏ ఆకలి ఉందో కన్నావు కదా రా తిన్ను అని చెప్తున్నాడు అయితే బ్రహ్మరాక్షసుడు ఈయనకు చూసి దండం పెడుతున్నాడు ఇంత సత్యవంతుడా నీవు నాకేం వద్దురా నాకు ఆకలి ఏం అవట్లే నేను తినాలనిపించట్లేదు నాకేం వద్దు నీవు చేసిన నిన్నంత పాడినావు కదా భగవంతు గురించి అంత సంకీర్తనలు పాడినావు కదా అదంతా నాకు ఇచ్చేసేయమంటాడు ఒక్కరోజు పాడింది ఇచ్చే నాకంటాడు నీ ఒక్కరోజు పాడింది ఆ దేవుడి పైన సంకీర్తనలు పాడినావు కదా నాకు ఇచ్చినవంటే నాకు ఈ ఆకలి దాహం అంత పోతాయిరా నేను బాగుంటాను దయచేసి నాకు ఏమంటే ఆయన అన్నాడు నీ ఏమే క్యాసెట్ మారుస్తున్నావు ఇప్పుడు ఏమి ఇట్లా మాట్లాడుతున్నావు ఆ రోజు ఏం చెప్పినావు నాకు ఆకలిగా ఉంది తినాలన్నావు ఇప్పుడు ఏదో నువ్వు చేసిన పుణ్యం కావాలంటావు ఆయన అన్నాడు నేను భగవంతుని పాడింది నాకేదో దొరుకుతుందని కాడి పాడింది కాదు వ్యాపారం కోసం పాడింది కాదు నేనేదో పాడతాను ఆయన ఏదో నాకు ఇస్తాడని పాడింది కాదు ఆయన పైన ఉండే ప్రేమంలో పాడినాను ఆయన మంచి శరీరం ఇచ్చినాడు మంచి నాలుగెచ్చినాడు దానికోసము ఆయన పాడి పొగడదామని పాడినాను కానీ నాకు ఈయన వ్యాపారం కోసం పాడలే ఈయన పాడుతున్నాను నేను కూడా స్వర్గంలో నేను దేవుడు చెప్పినాడు ఇది దేవుడు చెప్పే మాటనే కైశిక పురాణాలే దేవుడు చెప్పినాడు ఒక్కొక్క పాటకు ఒక్కొక్క లైన్కు ఉంది కదా ఒక్కొక్క అక్షణానికి వేల వేల సంవత్సరాలు కావాలంటే వాడిని స్వర్గాలు ఉంచేసి ఇంద్రుడు ఈయన పాదాలకు పడి దండం పెట్టేసి పోయే విధంగా చేస్తారు ఇంద్రుని ఒక సైడ్ ఇట్లా చూసుకునేసి ఆ పో పో అని చెప్పినట్టు ఆ విధంగా ఇంత గొప్ప పోస్ట్ ఆయనకి ఇస్తాను ఆయనకి ఎన్ని సంవత్సరాలు స్వర్గాలు కావాలని చెప్తే ఆ భక్తుడు ఆశపడితే అక్కడ ఉంచేస్తాను తర్వాత స్వర్గ సుఖాలు పడిపోకుండా చూసుకుంటాను అక్కడ కూడా భక్తి చేసుకునేసి మళ్ళీ కావాలంటే ఆయన వైకుంఠంకి వచ్చి నాతోటి హ్యాపీగా ఉండొచ్చు ఆయన కరువు ఏమైనా బాధ ఉంటే అయ్యో అన్ని భక్తులకు ఒక్కోసారి అనిపిస్తాయి కదా అన్ని పోగొట్టుకున్నాము అన్ని ఇప్పుడు ముందులాగా లేదండి మేము ముందులాగా తినడానికి లేదు ముందులాగా తా ఏదో ఉంటాయి కదా ఇప్పుడు అది లేదు ఇది లేదని బాధ కొన్ని ఉంటాయి పాత జీవితం ఈ జీవితం కొద్దిగా తేడా చూసి అప్పుడప్పుడు ఇది ఆలోచిస్తారు అయితే అటువంటి బాధలు ఏమైనా ఉంటే స్వర్గం నీకేం కావాలో అది ఇస్తాను అని చెప్పేసి ఆ లెవెల్కి చెప్తున్నాడు ఒక ఒక చెప్పినాడు ఇదే కైశిక పురాణంలో చెప్పినాడు స్టార్టింగ్లో నేను చెప్పలేదు కానీ క్లాస్ ఇప్పటికే పెద్దగా అవుతుంది సో ఇట్లా అయితే బ్రహ్మరాక్షసుడు అన్న లేదా నీవు ఒక యామ ఒక మూడు గంటల పాట పాడినావు కదా ఒక యామ అంటే త్రీ అవర్స్ ఆ మూడు గంటల పాట నేను నాకు ఇస్తాను చెప్పు నీ చేతులు నీళ్ళు పోసుకునేసి నాకు అది అర్పణం చేసి ఆ ఫలితం ఈయనకి ఈయన చెప్పేసి దేవుడు ప్రార్థన చేసి ఇచ్చాయంటే ఆయన అది కూడా ఈయన అన్నాడు సరే అర్ధయామం ఒకటిన్నర గంట నీవు దేవుడిని ఏది సంకీర్తనం చేసినావా పాడినావా ఆ పాటది ఒక పుణ్యం నాకని చెప్పి నాకు అర్పించుకున్నాడు అది కూడా ఈయన అన్నాడు లాస్ట్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు ఒక్క పాట మొత్త పాటలో తొమ్మిది గంటలేమో పాడి ఉంటాడు నిన్న రాత్రి నుంచి పొద్దున్న వరకు పాడినావు కదా దాంట్లో మూడు యామాలు నైన్ అవర్స్ పాడి ఉంటాడు దాంట్లో ఒక్క పాట నాకు ఇచ్చే ఈ కీర్తనతో ఒక పల దేవుడా ఏమి ఇయ్యాలనుకున్నావా నీవు అది ఆయనకి ఇచ్చే అని ఒక మాట నిండ్ర పెరుమాళ్ళని అడుగు అంటే ఈయన మనసు కరిగిపోయింది సరే అప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదు లాస్ట్ సగం పాట గురించి అడిగినాడు సగం కీర్తనతో సగం ఒక కీర్తనతో సగం నాకు ఇచ్చేయమంటే సరే అని చెప్పేసి భగవంతు ఆయన నంపాడు అని అనుకుంటాడు సరే ఆ కీర్తన సగం ఫలము దేవుడా ఈయనకి ఇచ్చేయమంటే అప్పటికప్పుడుకి ఆయన బ్రహ్మ రాక్షస ఆ శరీరం వదిలేసి ఆయనకు మంచి రూపం వస్తాయి ఆయనకు శాప విమోచన కలుగుతుంది ఆయన మంచి బ్రాహ్మణుడు ఏదో యజ్ఞంలో లోపం జరిగింది అందువల్ల అట్లా అయిపోయినాడు పుట్టినాడు కానీ ఆయనకు అందువల్ల ఆయనకి ఈ పాపాల గురించి బాగా తెలుసు ఏమేమి పాపం చేస్తే ఎట్లా పుడతాము దాన్ని ఎట్లా తప్పించుకోవడం మొత్తం తెలుసు ఆయనకు అందుకైనా లాస్ట్ది ఇట్లా చెప్పేసినాడు ఈ విషయం అందుకు చెప్పినాడు సో ఎప్పుడు ఆ సగం పాట నాకు ఇచ్చేసేయమని చెప్పినాడా నా సగం పాట ఇచ్చేస్తే నాకు ఆకలి దాహం తీరుతుందిరా నాకు నా కృప చూపిమంటే ఆయన ఇచ్చేసినాడు ఇచ్చిన వెంటనే ఏమైంది ఆ శాప విమోచన అయింది బ్రహ్మరాక్షస జన్మం పోయింది వాటి ఆకలి దాహము వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది వాళ్ళకి దాహం అవుతూ ఉంటుంది వాళ్ళు తాగలేరు వాళ్ళు కరెక్ట్గా తినలేరు వాళ్ళు కష్టం ఉంటాయి గొంతు కడ పట్టినట్లు అనిపిస్తాయి వాళ్ళకి చాలా కష్టం ఉంటాయి బ్రహ్మరాక్షస జీవితం అనేది చాలా దుఃఖకరంగా ఉంటాయి ఎవరైతే బ్రాహ్మణుడికి పుట్టి ఆ బ్రహ్మనిష్టగా సంధ్యావందనలు అంత చేయకుండా హరినామం జపం చేయకుండా వాళ్ళకి ఆ బ్రాహ్మణ కులంలో వాళ్ళకి చెప్పిన రూల్స్ని వాళ్ళు ఫాలో చేయకుండా ఇప్పుడు ఉంటారు కదా మంచి బ్రాహ్మణుడికి పుడతారు ఎక్కడ అమెరికాలో పనిచేస్తూ ఉంటారు సంధ్యావందన చేయడు తిలకం పెట్టుకోడు పూజలు చేయడు ఏం చేయడు ఆ పనికిరాని కల్చర్ని ఫాలో చేసుకుని ఉంటాడు వాడికి భగవంతుడు చనిపోయిన తర్వాత వదలడు తప్పు చేసినాడు కదా ఆ మంచి కులంలో పుట్టేసి దాని తగ్గట్టు ప్రవర్తన చేయలేదు కదా ఆయనకు పనిష్మెంట్ ఉంటాయి ఆయన తప్పించుకోలేడు అంత ఈజీగా భక్తి చేసే తీరాలా అంత మంచి కులంలో పుట్టినప్పుడు అప్పుడు ఆ చేయలేని వాడికి ఆ పాపం వస్తాయి అయితే ఎప్పుడైతే ఈ భక్తుడు పాడిన అంత ఒక హరి హరిజన అంత లో క్యాస్ట్ వాడు ఆ చేసిన పాడు ఒక పాటన పుణ్యం ఇచ్చేసి నీకు ఇచ్చినాడా ఆయన అన్ని పాపలు పోయి ఆయనకు విముక్తి కలిగింది ఆ పాయింట్ మేము పట్టుకునేసింది నేను ఒక గ్లాసు కూడా ఒక గ్లాస్ నీళ్ళు కూడా ఎవరు గీయలేదండి పాట పాడిన పుణ్యం మొదలండి ఎక్కడ నేను సంకీర్తనం చేసుకున్నాను ఎక్కడ భజన చేసుకున్నాను ఏం చేసుకోలేదు ఇంత మంచి గుడిలో ఒక పాట పాడింటే కూడా అయ్యో నా భక్తురాలు ఒక మంచి పాట పాడిందే చెప్పి భగవాన్ గుర్తుపెట్టుకుంటాడు మనం బొగదం పోయినప్పుడు అరే నీవు నీ ఒక రోజు ఒక పాట పాడేవాడు నాకు బాగా గుర్తుందని చెప్పేసి మనం మన దగ్గర మనల్ని పాడిపిస్తాడు దేవుడు ఆయన గంధర్వుల దగ్గర వినేవాడైనా కూడా చిన్నపిల్లలను కొన్నిసార్లు ఆ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ అని చెప్తా ఉంటే తల్లిదండ్రులు వింటారు ఏమి తల్లిదండ్రులు తెలియదు ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ అని చెప్పేసి బాగా తెలుసు కానీ ఆ పిల్ల స్కూల్కి పోయి ఏ నేర్చుకొనింది ఎట్లా పాడుతుంది అది తల్లిదండ్రులకి అది వినడానికి ఒక ఆనందం వస్తాయి ఆ ఏబిసిడి ఏమి తల్లిదండ్రులకి ఏబిసిడి రాదా ఏబిసిడి చెప్పు ఒకటి నుంచి చెప్పు రెండు చెప్పు పది వరకు చెప్పు వంద వరకు చెప్పు అని చెప్పి అడుగుతారు ఎందుకు తల్లిదండ్రులకు తెలియదు ఒకటి రెండు సంత తుకారాం మహారాజ్ అంటున్నాడు ఆ స్కూ స్కూల్లో ఎట్లా టీచర్ వచ్చి పిల్లడు పక్కన కూర్చొనేసి చేయి పట్టుకునేసి ఆ ఆ ఈ అని రాపించినప్పుడు పిల్ల కనిపిస్తుంది అంటే ఓ టీచర్ కూడా నాతోటే నేర్చుకుంటా ఉన్నారు ఇప్పుడు అని చెప్పేసి కానీ మనకు తెలుసు వాస్తవానికి టీచర్ ఇవి పిల్లోడితోటి నేర్చుకోవట్లేదు పిల్లోడుకు నేర్పిస్తున్నారు అట్లా భగవంతుడు కొన్నిసారి అంత కిందకు దిగుతాడు మనతోటి అంత ప్రేమంగా పలకరిస్తాడు ప్రేమంగా మనకు సాయం పడతాడు అన్ని చుట్టూ మనకు అనిపిస్తుంది అయితే దేవుడికి ఏమేమి ఈ పాటలంతా మర్చిపోయినాడా దేవుడికి ఈ పాటలు మళ్ళీ ఏదో వినాలంటే ఇంతవరకు అయితే వినలేదు అట్లా కాదు తన భక్తులు ఏం చేసినా భగవంతుడు కదా అదొక గొప్పది అనిపిస్తూ ఉంటుంది అట్లా ఈ భక్తులు మళ్ళీ భగవతం పోయినప్పుడు అనర్థడు ఓహో నీ రోజు అదేదో జయ జయ దేవహరి పాడుతున్నావే అదేం పాట రాధాకృష్ణ ప్రాణమోరేదో పాడుతున్నావే ఇప్పుడు ఒకసారి పాడు ఇక్కడ ఒకసారి పాడు నువ్వు డోయిలీ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే సిగ్గంతో వదిలేసి నువ్వు ఎప్పుడు కీర్తనలు డ్యాన్స్ చేస్తున్నావు కదా ఇప్పుడు ఇక్కడ ఒకసారి డ్యాన్స్ చేయి నేను చూడాలని డ్యాన్స్ ఒకసారి చెయ్యి భగవంతుడు అన్ని గుర్తుపెట్టుకుంటాడు ఆ పిచ్చి పెళ్లి కోసము రకరకాల దుస్తులు వేసుకొని పిచ్చవాడిలాగా డ్యాన్స్ చేయకుండా భగవంతుని సంకీర్తన జరిగినప్పుడు మంచిగా తృప్తిగా నృత్యం చేయడము అన్ని భగవంతుని మైండ్ ఉండిపోతాయి తన భక్తుడు ఎట్లా డ్యాన్స్ చేస్తాడు భగవంతుడు నా భక్తుడు ఎట్లా జపం చేస్తాడు నా భక్తుడు ఎప్పుడు వైష్ణవ సేవ చేస్తాడు అన్ని లాభం దాంట్లో ఉంటాయి ఇట్లా ఈ పెంపులు అంటుంది నేను ఈ గుడిలో ఏం చేయలేదే కూర్చొని పాట పాడింటే కూడా దేవుడు రాసి ఉంటాడు ఈ అమ్మాయి నా కోసం రోజు ఒక పాట పాడేది రోజు వచ్చి ఏదో పాట పాడిపోతూ ఉంటుంది లేదు నా ఏదో ఒకటి చిన్నది ఏదైనా శ్లోకం చదివింటే కూడా భగవంతుడు గుర్తుపెట్టుకున్నట్టు ఈమె ప్రతిరోజు వస్తుంది ఏ కృష్ణ ఏదో ఒక పా శ్లోకం చెప్తా ఉంటుంది ఏదో భగవంతుడు గుర్తుపెట్టుకుంటాడు కదా అంతర్యామి లోపల చెప్పిన తెలుసుకుంటాడు నేను అటువంటి పని చేయలేదు కదా స్వామి నేను ఎందుకు ఇక్కడ ఉండాలా నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం ఉందని చెప్పేసి ఆ విషయం చెప్తుంది ఈ ఆమె వచ్చేసి ఈ పాయింట్ అని చెప్తా ఉంది ఇక్కడ ఈ ముప్పై రెండో పాయింట్ ఇది ఇళైపు ఇళైపు ఇళైపు విడాయి తీరితేనో నంపాడవని పోలే ఎట్లంటే ఆకలి దహం తీర్చేసి వాడిదొక ఆ బ్రహ్మరాక్షస జన్మాలకే విముక్తి చేసేసి వాడికి మంచి ఒక జన్మం వచ్చే విధంగా అనుగ్రహం చేసినాడు ఒక భక్తుడు నంపాడవాను ఆ విధంగా నేను బతకలేదు కదా ఒక భక్తులకు మామూలు నీళ్ళే వేయలేదు స్వామి జన్మ నుంచి విముక్తి చేస్తే వదిలేయండి ఆకలికి గుడికి దాహంగా వచ్చిన వాళ్ళకు మజ్జిగ తాగుతారా ఏదో ఒక నీళ్ళు తాగుతారని ఒక గ్లాస్ నీళ్ళు కూడా వేయలేదు నేను నేను ఎందుకు ఇక్కడ ఉండాలి స్వామి నేను ఉండేవాళ్ళు ఇక్కడ ఏం ప్రయోజనం ఉందని చెప్పేసి ఆమె ఈ మాట చెప్తుంది సో ఈరోజు ప్రవచనం ఇక్కడ ఆపేస్తాము ఈ పాయింట్ మీకు అందరికి అర్థమై ఉంటుంది కొద్దిగా ప్రవచనం పెద్దది ఇదే సో ఇది మళ్ళీ రెండో క్లాస్ పెట్టక పోలేదు కొంచెం ఎక్కువ ఎక్కువ టైం తీసుకున్నాను క్షమించాలా సో <clears throat> అంతా ఈ ఈ విషయం చెప్పేసి తన ఒక నేను ఇక్కడ ఉండడానికి అర్హత నాకు లేదని చెప్పేసి మళ్ళీ రేపేం చెప్తుందా దాని గురించి మళ్ళీ రేపు తెలుసుకుందాము జగద్గురు శిల ప్రభుపాదికి జై श्रील गुरुदेव की जय निताय गौर प्रेमानंदे हरि हरि बोल